మమ వక్మాను వర్తంతే స్యాత్ పాత్రసంగ భారతీయులు అయిపోయిందండి నాంసం తత్కర్మణం సిద్ధిం విజంత ఇహ దేవతాం హిమాంసే లోకే సిద్ధిర్భవతి కమ్మజా దీనికి అవతారాన్ని చూస్తున్నాము ఎది తమ ఎక్స్పన్స్ సర్వప్రాణిషు అనిధిభృక్షాయాం క్రియాయాం సర్వఫల ప్రధాన సమర్థేతత్వతి వాసుదేవ సర్వమితి వాస్తవ జ్ఞానేనైవ విముక్షవస్తంత తస్మాత్ త్వమేవ సర్వే న ప్రపద్యంతే ఇది శృణు ఎత్ర కారణం కాంక్షంత ఇది చాలా చక్కటి అవతారిక అంటే అసలు ముందు శ్లోకానికి దీనికి కనెక్షన్ అనమాట ఇప్పుడు ఈశ్వరుడికి రాగద్వేషములు లేదు మీరు అలా చెప్తారంటే దేవుడిని కూడా మనకుండే రాగద్వేషాలు దేవుడిని కూడా అంతకట్టి చెప్తారు కొంతమంది అసలు మతవాదుల యొక్క దృష్టికోణమే ఆ విధంగా కలుషితంగా ఉంటుంది ఈ మతాలు ఎలా ఉన్నాయంటే మీరు జెరూసలం వెళ్తే ఈ మతాల్లో ఉన్నటువంటి విద్వేషాలు ఎంత బలంగా ఉన్నాయని మీకు అనుభవానికి సో జెరూసలంలో క్రిస్టియన్స్ ముస్లిమ్స్ జ్యూస్ న్యూడ్లు ఉన్నారు వాళ్ళు ఏమంటారంటే జ్యూస్ ఏమంటారంటే వీఆర్ ది చోజన్ పీపుల్ భగవంతుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు అందరు మనుషుల్ని ఎన్నుకోలేదు తన వాళ్ళగా మమ్మల్ని మాత్రమే తన వాళ్ళుగా ఎన్నుకున్నాడు సో జ్యూస్ మాత్రమే భగవంతుడి చేత తన వాళ్ళుగా ఎన్నుకోబడిన వాళ్ళు జ్యూస్ మాత్రమే మిగతా వాళ్ళందరూ కూడా అదర్ పీపుల్ జ్యూస్ దగ్గర ఇక క్రిస్టియానిటీలో వస్తే క్రైస్తు పాపం ఆయన లేదు చెప్పలేదు క్రైస్తు జీవితకాలంలో క్రిస్టియానిటీ లేదు క్రైస్తు అయిపోయిన తర్వాత ఆయన జీవితం అయిపోయిన తర్వాత ఆయనతో వందలతో ఐదు వందలతో ప్రారంభమైంది క్రిస్టియానిటీ థియాలజీ అంతా చెప్పేసి దాంట్లో సో ఎవరు చెప్తారంటే క్రీస్తుని నమ్ముకున్న వారే స్వర్గానికి వెళ్తారు మిగతా వాళ్ళందరూ నరకానికి పోతారని చెప్పారు ఇక్కడ ఒక ఆయన కన్వర్ట్ నాకు తెలుసాను ఎందుకు కన్వర్ట్ టాపిక్ వచ్చింది నేనేమి వెళ్ళి ఎందుకు కన్వర్ట్ అయ్యానని కాలపట్టుకుని అడుగుతానా ఏదో టాపిక్ వచ్చింది అంటే స్వర్గానికి పోతామని కన్వర్ట్ అయిపోయాను నేను అలా మాట్లాడుతుంది తప్పది మీ తల్లిదండ్రులు కన్వర్ట్ కాలేదు కదా మీరే కదా కన్వర్ట్ అయ్యారు మీ తల్లిదండ్రులు జీవితున్నారా లేదు అంటే మీ తల్లిదండ్రులు నరకంలో ఉన్నారని అనుకుంటే మీకు సంతోషంగా ఉందా అలా అనుకోరు మన వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారంటే చచ్చిపోయిన వాళ్ళు ఎవరినైనా వాళ్ళు స్వర్గస్థులైన వాళ్ళు అని చెప్తారు అంతేగాని ఆ చచ్చిపోయిన వాడు నాకు నచ్చిన వాడైతే స్వర్గస్థుడయ్యాడని నాకు నచ్చిన వాడైతే నరకస్థుడయ్యాడని అలా చెప్పండి అలా ఎవరైనా ఉన్నారా వాళ్ళు పలానా వాళ్ళు నరకస్థుడయ్యాడని అలాగే ఎవరైనా అంటారా మరణించిన వాళ్ళు ఎవరైనా స్వర్గస్థుడయ్యారనే అంటారు కానీ మీరేమంటున్నారు మీరు మాత్రం స్వర్గానికి వెళ్తారు మీ తల్లిదండ్రులు నరకంలో ఉన్నారు దట్ వాళ్ళు చూస్తే చాలా తప్పు ఏది కాంగ్రెస్ను అర్థం అర్థం లేని కాంగ్రెస్ అని నేను చెప్పాను అప్పుడు ఆలోచనలో పడ్డాయి ఎందుకంటే తన తల్లిదండ్రులు నరకంలో ఉన్నారు తను మాత్రం సర్గానికి స్వర్గానికి నేనన్నా నువ్వు సర్గానికి వెళ్ళకుండా నరకానికి వెళ్ళాలని మంచిది ఒకవేళ నిజంగా నరకానికి వెళ్తే అదే వెళ్ళడం తల్లిదండ్రులు ఉన్న చోట పిల్లవాడు తల్లిదండ్రులు గుడిసెలో ఉన్నారు పక్కనే ప్యాలెస్ ఉంది ఆ గుడి పక్కనే ఒక పెద్ద ఆలోచించింది పిల్లవాడిని ఆ మధ్యలో గుడి పెడితే ఎత్తు వెళ్తాడు గుడికి వెళ్తుంటాడా ప్యాలెస్లో వెళ్తాడా గుడికి వెళ్ళిపోతాడు ఎలా ఉంటారు కాబట్టి ఈ ఈ మతవాదులు ఏమంటారంటే ఈశ్వరుడికి రాజద్వేషాలని అంటగడతారు ఈశ్వరుడికి కూడా రాజద్వేషాలు ఉన్నాయి ఇది కేవలం జరుగుతున్న వ్యాఖ్యలో మనవుల్లో కూడా ఉంది సమస్య ఓ మతం ఒకటి ఉంది కవీయారాధన అనే పదం ఒకటి ఉన్నారా లేదా కదీవీలు కదీవీలు భోజనం ఎదురు పెడితే కదీవీలు పెట్టాలి ఎవరు పెడితే వాళ్ళు పెట్టాలి కదీవీలు అంటే ఆ భగవంతుని యొక్క భక్తులు వాళ్ళకే భోజనం అని ఒక అభిప్రాయం కాబట్టి భగవంతుని భక్తులు కాదిగారు భోజనం పెట్టకూడదు సంతోషం మీరు ఆరాధించే భగవంతుని నేను ఆరాధించలేదు నేను ఇంకో రూపాన్ని ఆరాధిస్తున్నాను లేదా మానేసాను దేవుని ఆరాధించడం మానేసి జగత్తును ఆరాధిస్తున్నాను ఏదో చేస్తున్నాను నా రాహులో ఉంది దేవుడు పెడతారా పెట్టా కాబట్టి సతంటే దేవుడు సజీవులు అంటే ఆ దేవుని భక్తుడు దేవుని భక్తులు కాని వారు దేవుని భక్తులు అని అలా విడతీ చేసి రెండు కేటగిరీస్ చేయడం ఇది మానవుడు చేస్తారు పంపిస్తే దేవుడు అలా లేదు దేవుడికి రాజకీయస్తాం లేదు నిజానికి దేవుడికి సకల ప్రాణం లేదు అనుగ్రహించాలనే ఆకాంక్షే ఉంటుంది మనం అలా ఉన్నప్పుడు ఈ సకల మానవుడికి మోక్షం ఇచ్చేయచ్చు కదా మోక్షం ఇచ్చేయచ్చు కదా అంటే ఆయన చేయడానికి సిద్ధమే వీళ్ళు వీళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే ఇచ్చేయడానికి నేను ప్రహ్లాదుని స్టోరీ కంటే ఆచారం అక్కడ ఆచారం మరి వీళ్ళు పోనీ మోక్షాన్ని ఎందుకు కోరుకోవట్లేదు వాసుదేవ సర్వమితి వాసుదేవుడే సర్వము అని మోక్షాన్ని కోరుకోవడం మానేసి అనే సత్యాన్ని గ్రహించి ఈ సకల జగత్తు కూడా సాక్షాత్తు వాసుదేవుడే మనం జగత్తుని నామరూపాలుగా దర్శిస్తున్నాం తప్పిస్తే మన దర్శనం తప్పు జగత్తులో వాసుదేవుడు తప్పింది ఏదీ లేదు అనే సత్యాన్ని సాక్షాత్కరించుకుని అందరూ మోక్షాన్ని పొందే ప్రయత్నం చేయకుండా ఏదేతో కర్మలు చేసి ఎన్నెన్నో ఫలాలను పొందే ప్రయత్నం వీళ్ళు ఎందుకు చేస్తున్నట్టు అని ఒక శంక వేసుకుని దానికి సమాధానం నేను ఎక్కడో ఏదో ప్రసంగం ఏదో భక్తి నిష్కామ భక్తి యోగం గురించి ఏదో మాట్లాడుతున్నారు మీరు చెప్తున్నారు మాట్లాడితే వాళ్ళు కృష్ణ కృష్ణాంశంలో వాళ్ళు అడిగారు మీరు బాగుండేది నిష్కామ భక్తి యోగాన్ని బాగా చక్కగా నిరూపించారు మరైతే లోకంలో అందరూ ఇలాంటి భక్తి ఎందుకు చేయట్లేదు అని అడిగారు ఒక ఆయన కానీ లోకంలో అంటే సరే మేము మీ వ్యక్తి వల్ల మాకు ఇలాంటి గొప్ప గొప్ప గొప్ప రహస్యాలు మనం తెలుసుకోవచ్చు ఇండియాలో కూడా అలాగే ఉంది కదా నిష్కామ భక్తి యోగం ఇండియాలో ఎందుకు చేయట్లేదు అని అడిగారు నేను చెప్పాను వినండి శాస్త్రంలో ఉన్నది నేను అన్నా మీరు విన్నారు మీకు నచ్చిందా నచ్చిందండి అయితే ఆచరించండి ఇల్లు వాళ్ళు ఎందుకు చేయట్లేదు ఇళ్ళలో వాళ్ళు ఎందుకు చేయట్లేదు అని ఆ ప్రశ్నకు అర్థం లేదు బికాజ్ బుద్ధి ఒక్కొక్క బుద్ధి ఒక్కొక్కలా ఉంటుంది లోకం భిన్నం స్థితి సో లోకంలో స్వభావాలు భిన్న భిన్నాలుగా ఉంటాయి నేను చెప్పింది ఎంత యుక్తియుక్తమైనా వాడు ఆచరించలేదు వాడి దారిలో వాడుకుంటుంది కాబట్టి మీరు తెలుసుకుని ఆచరించండి అని ఎందుకు కాబట్టి మానవులందరూ కూడా ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని మోక్షాన్ని పొందాలని ఎందుకు కోరుకోవటం లేదు ఎందుకు ప్రయత్నించటం లేదు అని ప్రశ్న దానికి సమాధానం శ్రీ పత్ర కారణం కాంక్షంత దానికి కారణం ఏమిటో చెప్తాను వినండి అని అంటారు ఉందాము కాంక్షంతః ప్రాప్తయంతః బ్రహ్మాం సిద్ధిం ఫలనిష్పత్తిం యజంతే ఇహ అస్మిన్ లోకే దేవతాః ఇంద్రాజ్ఞాద్యావః సో కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవత ఇహ అంటే ఈ లోకంలో మానవులు దేవతలని ఆరాధిస్తున్నారు అనేక మంది దేవతలని దేవతా బహువచనం ద్వితీయ బహువచనం అనేక మంది దేవతలను ఆరాధిస్తున్నారు ఎందుకు ఆరాధిస్తున్నారండి ఈ అందరినీ అంటే కర్మణాన్ని సిద్ధిని కాంక్షంత వాళ్ళకి దేవత మీద ప్రేమ ఏం కాదు ప్రేమ దేవత మీద ఏం కాదు ప్రేమ దేని మీదంటే ఒక వర్కర్ ఒకరు ఉన్నాడు అమ్మగారు ఆ వర్కర్ని నీకు నేను చక్కగా అన్నము ఎరుగు పచ్చడి వేసి పెడతాను చెప్పి చేసేది కానీ అని అన్నారు అక్కడ అంటే వాడు అన్నాడు అమ్మ పని అవుతుంది అని లేదుగా భోజనం పెడతానంటే పని ఏమిటని అడుగుతావేంటి అసలేదమ్మా మీరు భోజనం పెడుతున్నారు నేను ఎలాగో తింటాను నాకు అవసరమైన కానీ పని అవుతూ కూడా మీరు మీకు తెచ్చేస్తే నాకు ఒక కూడా స్థిరంగా సరే అయితే ఇది దేవుడే చెట్టపిల్లలు కొడుకుంటాను ఆ బొంగు చూసావా ప్రతి దొంగ ఒక దొంగ హోటల్ పడిందండి దీన్ని చెత్తపిల్లల కింద కొట్టే నేను పెట్టుకుంటాను సరేనమ్మా అయితే మూడు రోజులు మీరు భోజనం పచ్చది జరిగి మూడు రోజులు మీరు పెడతానంటే నేను చూస్తాను ఎందుకంటే పద్ధతి ఉండాలి కాబట్టి వ్యతిరేకత కదా కాబట్టి కాబట్టి ఆమె భోజనం పెడతానండి అంటే ఏదో ఏదో ఆకాశం ఉండబట్టే భోజనం పెడతానని వాడు వాడు గ్రహించారు ఆ విధంగా మీరు దేవతల్ని పూజించేస్తున్నారు ఇంద్రుడిని పూజం చేస్తున్నాడు ఇంద్ర పూజ చేసేస్తున్నాడు ఇంకో సమయంలో అగ్ని పూజ చేస్తున్నాడు ఇంద్ర అగ్ని అన్నారు భాష్యకారం ఆయన కాలంలో ఇంద్రనే అగ్ని పూజ చేస్తున్నాడు ఇప్పుడైతే ఇంద్ర అగ్ని అనే మాటను తీసేయాల్సి ఉంటుంది కర్మ మారిపోతూ ఉంటుంది కదా ఇప్పుడు వీడు ఇంకేదో పేర్లు పెట్టాల్సి ఉంటుంది తెలుసు వెంకటేశ్వర స్వామిని పూజలు చేస్తాడు వెంకటేశ్వర స్వామిని పూజించి ఆ తర్వాత ఇంకా ఏదేదో పూజలు కూడా చేసేస్తాడు కొన్ని చోట్ల ఈ ఆచారాలు కొన్ని ఉంటాయి అవి అన్ని అని చెప్తున్నాను అవి అన్ని కూడా శాస్త్ర సమ్మతములనో యుక్తియుక్తములనో మీరు అనుకోవడానికి లేదు కేవలము వీళ్ళు వర్ణక్రమ దోషాన్ని బట్టి అంటే తెలుగు మిస్టేక్స్ బట్టి వచ్చే ఆచారాలు కొన్ని ఉంటాయి అలాంటి ఒక ఆచారం వస్తే తిరుపతిలో ఉంది తిరుపతిలో వెంకటేశ్వర స్వామి కొండ మీదకి వెళ్ళే ముందు ఆంజనేయ స్వామి యొక్క దేవాలయం ఉంటుంది ఎలా అన్వేషణకి ఇస్తున్నారు కొండ మీద కొండ అలాగే ఎదురుగో గుళ్ళు పెట్టుకునే ఉంటారు ఏమి భక్తులు సులభం ఉంటుంది ఆ ఆంజనేయ స్వామికి దేవి ఆంజనేయ స్వామి పేరు దేవి దేవి అంటే ఏంటి చేతులు తీయలేదు సంఖ్యలు వేస్తాం వాడికి దేడీలు అంటే ఆయనకి దేవి ఆంజనేయ వేస్తాం సో కొన్ని ఆంజనేయులు అనొచ్చు కదా దాని ముందు ఒక గుణాన్ని ఇస్తే కానీ ఒక తృప్తి ఉండదు దాని ముందు ఒక విశేషణాన్ని గుణం అంటే విశేషం మామూలు ఆంజనేయ స్వామి కాదు దేవి ఆంజనేయ దేవి ఆంజనేయ స్వామి ఏంటండి అది అని ఎవరికో శనకం శనక వస్తే అక్కడ ఉన్నటువంటి బుద్ధిమంతుడు అంటే అతి తెలివైన వాడు ఒకరు వాడు అన్నాడు ఈ ఆంజనేయ స్వామి చిన్నప్పుడు బాగా అమలు చేసేస్తుంటే వాళ్ళ అమ్మ అంజనాదేవి ఈ అమలు తట్టుకోలేక వీటి దేవిని వేసేసి తీసుకెళ్తుంది చేతులు కట్టేసి తీసుకెళ్తుంది ఆ విధంగా వేసి కృష్ణుడికి అలాంటి కథ ఒకటి ప్రసిద్ధంగా భారతంలో ఉండనే ఉంది సో బేబీ వేసేసింది ఆ ఆంజనేయుడిన అని చిన్నతనంలో తల్లి బేబీలు వేసిందే అనుకోండి అంత మాత్రం చేత దేవి ఆంజనేయ స్వామి ఎందుకు ఆరాధించాలి మామూలు ఆంజనేయ స్వామి ఆరాధించచ్చు కదా ఇంకా మళ్ళీ అన్ని కృష్ణుడు మీరు వెళ్ళిపోతుంది దేవి ఆంజనేయ స్వామి అని ఆయన అందజెప్పాడు కదా చెప్పి ఎప్పుడో చెప్పాడు చెప్పి అబ్బా ఎంత సత్యాన్ని శాస్త్ర సత్యాన్ని ఇలా అన్వేషించేసి శోధించేసి అది తీసుకొచ్చేసిన మహావిద్వాంసులను చుట్టుపక్కలని తప్పట్టుకుంటారు అయితే మళ్ళీ అది ఆంజనేయస్వామి దేవికి వస్తుంది కదా అప్పుడు ఆయన అన్నాడంటే దేవి ఆంజనేయస్వామికి అయినా దీనికి ఆ రోజులు దేవీలు వేస్తే బాగుంటుంది అని మొదలెట్టారు ఇప్పటికి కూడా మీరు ఆంజనేయ స్వామి వెళ్తే అనుమతి చేయించినాడు దేవీలు వేస్తారు అది ఆచారం ఆ బెరియర్స్ తప్పు రాసి కుంకుమ పెట్టి ఆంజనేయ స్వామికి దండాలు పెట్టి దేవీ వేస్తారు ఆ రోజు ప్రత్యేక దర్శనం దేవీ ఆంజనేయ స్వామి దేవీలతో దర్శనం ప్రత్యేక దర్శనం ఉన్నారు దేవీ తీసేస్తారు అది ఇంకో ప్రత్యేక దర్శనం ఈ విధంగా అసలు రహస్యం ఏంటంటే అది దేవీ ఆంజనేయ స్వామి కాదు అది బేటీ ఆంజనేయ ఈ బేటీ ఇది తెలుగు పదం కాదు ఈ సంస్కృతం ఇది హిందీ పదం మహాప్రాణ వర్ణాలని ఆ ఒత్తిడిని విడుదల చేసి పలకడం మామూలుగా అవ్వాలి భేటి అనే ధాని మామూలు వేద పండితులు పలికినట్టుగా పలుకుతారా వీళ్ళు పలకడం గ్రంథాలయము అనుకుంటే గ్రంథాలయము అంటే కొంచెం ఒత్తిడి అంటే ఇలా ఇలా అంటాడు కానీ ఆ వర్ణాలు ఏమో వస్తాడు వీళ్ళు వస్తాడనే కానీ వర్ణం అలాగే ఉంది భేటీ హిందీ భేటీ సరే తిరుపతికి తమిళనాడు కొంత దూరం ఏం కాదు కదా తమిళ్లో గజత తమలు ఉండవు గజట తమలే ఉండవు కాదా అయిపోతుంది గజట తమలకు గజట తమలవు సూత్రవతి జలజలు సూత్రం కాబట్టి కాదా అయిపోయింది అయితే ఇది బేడి ఆ బేడీకి నేను ఇచ్చిన వ్యాఖ్య ఇప్పటికీ బేడీలు వేస్తూ ఉంటాను అన్ని వేస్తాను అర్థం ఇలా ఈ భేటీ ఏమని చెప్తుందంటే ఒక హిందూ మహంతు కట్టాడు ఆంజనేయ స్వామి దేవాలయం కట్టి ఆయన ఏమన్నాడంటే వెంకటేశ్వర గారు దర్శనం చేతలే ఆంజనేయ స్వామికి భేటీ హోనా చాహియే అన్నాడు అది ఆ భేటీ అని భేంట్ హోనా భేంట్ భేంట్ అంటే ఉపహారం భేటీ అంటే కలవడం ముందు ఆంజనేయ స్వామిని కలిసి తర్వాత వెంకటేశ్వర స్వామి కావాలి పహలే భేట్ భేట్ పహలే భేట్ కదా భేటీ కడితే అలా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో తెలుసు కాబట్టి ఈ ఆచారాలు మనం ఏవైతే చూస్తున్నామో ఇవన్నీ ఇలాంటి అన్ని దృఢమైన ఆచారాలని అన్ని శాస్త్రోక్తమైన ఆచారాలని చెప్పడానికి వీలేదు వాటిల్లో కొంత ఇలాంటి వర్ణక్రమ దోషాలను చూసిన ఆచారాలు కూడా ఉంటాయి మన వాళ్ళు దేవాలయం ఇలాంటివన్నీ పెట్టేస్తూ ఉంటారు ఇలా అర్థం జాగ్రత్త ఉపయోగించారు ఎనివే కాబట్టి ఇంద్రుడు అగ్ని మొదలైన దేవతలు ఏనాడు దైవం తప్పదు ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఇతర పురాణ దేవతలు వీళ్ళందరూ ఉన్నారు ఏదో రూపంలో ఈశ్వరుని ఆరాధించడం అనురూపాలు ఈశ్వరుని రూపాలే కనుకోండి సో అలా బహు దేవతారాధన బహుదేవతారాధన బహు దేవతారాధన తప్పు లేదు అది హిందూ ధర్మం యొక్క మౌలిక సూత్రమేది కానీ తప్ప ఎక్కడ వస్తుందంటే ఈ బహుత్వము యథార్థమని అనిపించే అనుకుంటే తప్పు అది తప్పు కాళహస్తిలో వెళ్ళి శివుని ఆరాధించటము తిరుపతి వెళ్ళి విష్ణువుని ఆరాధించటము పర్ఫెక్ట్ చాలా బాగుంది కానీ శివుడు ఆ విష్ణువు వేరు వేరు అని మీరు అంటే మటుకు ఫిఫ్టీ ఫిఫ్టీ అనే మతం ఉంటుంది శివుడు గొప్ప విష్ణువు తక్కువ అనే మతం మతం ఉంటుంది మతం అంటే అభిప్రాయం విష్ణువు గొప్ప శివుడు తక్కువ అనే మతం ఇంకొకటి మీరు మతాలు వచ్చాయి మొదటి మతం వైష్ణవ మతం ఇంకొకటి శైవ మతం మూడవది హరిహరాద్వైతము అని మూలం అది మూడు మతాలు అలాగే ఉంటుంది మనం మూడు మతాలు ఉన్నాయి ఈ మూడు మతాలు ఎందుకు వచ్చేది అసలు ఒరిజినల్ పాయింట్ మిస్ అయిపోవడం కాదు మూడు మతాలు ఒరిజినల్ పాయింట్ ఏంటంటే దహిత్వంలో దేవుడిని ఆరాధించటం అది దహిస్తుంది దహిత్వం బంగారాన్ని పెట్టుకోవాలనుకుంటే నెక్లెస్ రూపంగానే పెట్టుకోవాలి ఇంకా ఏ రూపంగానూ పెట్టుకోకూడదు అని అలాంటి రూలేమో ఉందండి అలాగేమీ లేదు మీ దగ్గర బంగారం ఉండాలి కానీ అనేక రకాలుగా బంగారమే ఉండాలి కానీ బంగారం లేకపోతే ఇంకా ఇది చేస్తుంటా అనుకున్నాను బంగారమే ఉండాలి కానీ ఒక బంగారం మీరు నాకు చూపించండి ఎలా పెట్టుకోవాలో నేను చెప్తాను అంటే అదొక పెద్ద విషయమా అలాగే మాకు నెక్లెస్ ఆల్రెడీ ఇంకొకటి పెట్టుకోవచ్చండి నెక్లెస్ అంటే ఇంకొకటి పెట్టుకోవచ్చు అది కూడా ఉంది మరో చూస్తుంది సో కాబట్టి దేవతల్ని ఎన్ని రూపాల్లో ఆరాధించినా మంచిదే కానీ ఆ దేవతల వెనకాల ఉండే బహుత్వం మాత్రం యథార్థం కాదు ఏకంశత్ విగ్రహ బహుధా వదంతి ఒకే ఈశ్వరుని విగ్రహ అంటే వేద పండితులు వేదవేత్తలు బహుధా వదంతి అనేక రూపాలుగా వర్ణిస్తూ ఉంటారు కాబట్టి ఆ సత్యాన్ని గుర్తిస్తే సరిపడుతుంది ఇప్పుడు మన హిందూ సమాజంలో మనకి కనపడే విఘటన అలా బ్రేక్ అవుతూ ఉండటము పరస్పరము కలహము తర్వాత వీళ్ళేమో ఇతర మతాల్లోకి మార్పుతో ఉండటము వీటి మూలంలో సరే ఇతర మతాల వాళ్ళు చేసేటువంటి ప్రలోభాలు ధనాన్ని కష్టపెట్టడం క్యాంపైన్ చేస్తూ ఉండటం ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ లేదని నేను మూలంలో మనలో నిర్మాణమైన విఘటన కారణంగా ఉన్నది ఆ విఘటన ఎందుకు వచ్చిందంటే దేవత దేవతల నానాత్మము లిటరల్ గా తీసేస్తున్నాను ఈ బహుత్వము లేక నానాత్వమే సత్యం అనేటువంటి భ్రమలో మనిషి ఉంటారు ఎందుకంటే ఇంత పాఠం మనం చెప్పుకుంటామండి పొద్దు నుంచి సాయంకాలంలో ఒకటే పాఠం ఏమిటంటే ఆ పాఠం నేను చోట ఎక్కడో రాశాను జగత్తులో నానాత్వం కూడా సత్యం కాదు ఇక్కడ కనపడే నానాత్వం ఏదైతే కలదో ఇది కూడా యథార్థం కాదు ఈ జగత్తు అనేకంగా కనపడుతున్నా వాస్తవంలో ఇదంతా కూడా అద్వితీయ పరబ్రహ్మయే అని చెప్పిన మహర్షులు దేవతలు అనేకం చెప్తారండి అర్థం లేదు ఇక్కడ అనేకత్వం కాదయా ఏకత్వం అని చెప్పి మహర్షులు ఉపనిషత్తులు ధర్మశాస్త్రాలు దేవతలు మాత్రం వేరువేరుగా ఉన్నారు అని చెప్తారా ఎక్కడ అలా ఉంటున్నా అసలు అలా ఎవరో ఉండదు కాబట్టి ఆ ఏకత్వాన్ని దర్శించడం మాత్రం చాలా అవసరం అయితే ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే వీళ్ళు ఇంతమంది దేవతల్ని ఈ రూపాల్లో ఎందుకు ఆరాధించుకుంటారు ఎందుకు ఆరాధిస్తున్నారంటే సిద్ధిం కాంక్షంత వాళ్ళు దేవతను ఆరాధిస్తున్నారంటే దేవత మీద ప్రేమతో దేవతను ఆరాధించటం లేదు నేను అడుగుతా కదా దేవుని పెడతాను పెరుగుతుంది అంటే ఎందుకు పెడుతున్నానంటే వాడు దెబ్బని వేసి ఆ దొంగ పాల్గొంటే ఆ చెత్త ప్రజలు పెరుగుతుంది అందుకోసం ఆమె పూర్ణము పెరుగుతుంది పెడతానని ఉంది ఆ విధంగా మనం దేవతలను ఆరాధిస్తున్నాం అంటే దేవత మీద ప్రేమ కాదు మరి ఎందుకంటే సిద్ధిని కాంక్షంత సిద్ధిని కోరుతున్నారు సిద్ధి అంటే ఏదో తెలుసునండి ఫల నిష్పత్తి ఇంకో ఫలం కావాలి ఆ ఫలమే సిద్ధిక దాన్ని సంతాన సంతాన గోపాలకృష్ణుని ఎందుకు ఆరాధిస్తున్నారండి గోపాలకృష్ణుని మీద ప్రేమతో ఆరాధిస్తున్నారా గోపాలకృష్ణుని మీద ప్రేమ ఉంటే గోపాలకృష్ణుడికి ఆరాధించి సరిపడుతుంది ఈ ముందు ఈ తోకెందుకు సంతాన గోపాలకృష్ణ ఈ తోకెందుకు ఎందుకో మీకు అర్థమైంది సో సంతానమును కోరి మీరు సంతాన గోపాలస్వామిని ఆరాధిస్తారు మీరు కోరి ఆరాధిస్తున్నారనే సంగతి దాని మొహం మీద తెలుసుకోండి కదా సంతాన గోపాలస్వామి ఆరాధిస్తున్నారంటే మొహం మీద తెలుసుకోండి కదా ఇది విధేశ్వరుని ఆరాధిస్తున్నారు సో ఈశ్వరుని ఆరాధిస్తే పోతుంది కదా దేశ్వరుని ఆరాధించడం ఎందుకంటే సరేనండి ఈశ్వరుడే కానీ ఇది జ్ఞానాల భయం ఒకటి ఉంది కదా ఇది పోవడం కోసం ఆరాధిస్తుంది అయితే మంచిది ధ్యేశ్వరుని ఆరాధించు కానీ అక్కడితో రాగలదు సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వరుని ఆరాధిస్తారు అది ఇది అలాగే విఘ్నేశ్వరుని ఆరాధిస్తే పోలేదు పోలేదా కాదు దీనికి సిద్ధి కావాలి బుద్ధి కావాలి ఆటోఫో సిగ్నల్స్ విత్ వెక్టర్ విక్టర్ ఎనలిజస్ ఎనీ దట్ నిట్ అబ్జర్వ్ చేయగలిగే ఫిజిక్ విదానాది విహస్తన మార్ ఇన్నో ఇనహమ వేదే ఆంగనే ఎలిగాన అన్నది తీసేత అలాంటిది రాకపో ఉంటారు వారు సంకేతాలు వారు తేగస్తన దేయ్ ఒకవేళ వేదే తేగpadStartేది విద్దంటారు ఇంకో లేడీ సిగ్నల్స్ వచ్చేసి విద్దంటాడు ఈ లేడీని వింటారేదా ఆ లేడీని ఆపగలిగా పుస్తకత విద్దేస్తారు దేవుడ లయం ఉంటారు విజ్ఞప్తిలో నుంచి పెళ్లి కాలేదని ఎక్కడో చదివాం మేము అలా చదివాం అలా ఉంది అధ్యాపి కుమారాయలా అన్నారు శంకర సంస్థ శంకరాచార్యులు సౌందర్యలో ఇప్పటికీ విఘ్నేశ్వరుడు కుమారస్వామి కుమారులుగానే కానీ ఉండిపోయారమ్మా అని అన్నారు సౌందర్యలో కానీ శంకరాచార్యులు రాయలేదు కొంత ఒకరు రాశారు ఎవరు రాసినా అలా ఉంది అదొక కల్పం ఉంది ఇప్పటికీ బ్రహ్మచారులే అయితే మనకి బ్రహ్మ ఎక్కడ బ్రహ్మచర్యం సిద్ధి బుద్ధి అని అయ్యా సిద్ధి బుద్ధి అంటే ఇద్దరు లేడీస్ కాదు ఆ విఘ్నేశ్వరుని ఆరాధిస్తే సిద్ధి కలుగుతుంది బుద్ధి కలుగుతుంది మనకి కుమారస్వామి కూడా బ్రహ్మచారం బ్రహ్మచారే ఆయన పేరే కుమారహ అని కాదండి కుమారహ అంటే బ్రహ్మచారం అర్థం ఆయన భార్య ఎవరు కుమారస్వామి భార్య ఎవరు దేవసేన దేవసేన కుమారస్వామి భార్య దేవసేన అంటే అర్థం ఏంటండి దేవతల సైన్యము అర్థం అది కదా అర్థం దేవతల సైన్యానికి నాయకుడు ఎవరు ఇదే కాబట్టి దేవతల సైన్యానికి నాయకుడా లేకపోతే దేవసేన అనే ఒక ఒక దేవతకి భర్తన ఏంటి దేవ అలా భావన చేస్తారు కాబట్టి ఓ చోట ఆయన కుమారుడు అని చెప్తారు ఇంకో చోట దేవసేన వివాహం చేస్తున్నాడు అని చెప్తారు అంటే పురాణ వాహనంలో ఈ రకంగా మీకు విస్తారం కనిపిస్తుంది విస్తారంలో దోషం ఏం లేదు ఆ బేసిక్ పాయింట్ విస్మరించారు ఏంటంటే అందరి దేవతలు ఒకే పరమేశ్వరుని యొక్క అంగములు ఈ చిన్నపిల్లవాడు నా దగ్గరికి వస్తాడు వచ్చి స్వామికి గ్రాడ్యుయేట్ చేయడం పంపిస్తాడు ఆ రావణంలో నేను ఏదో అప్పుడు చూసుకుంటే వచ్చి చిక్కుల వేలు పట్టుకు లాగి స్వామిజీ జాగ్రత్త ఏమన్నాడు అనుకున్నాడు ఇప్పుడు చిక్కుల వేలుని పట్టుకున్నాడా స్వామిజీని పట్టుకున్నాడా చిక్కుల వేలు ద్వారా స్వామిజీని పట్టుకున్నాడు ఇంకో పొలానికి మోకాల మీద ఇలా ఇలా పెట్టి స్వామిజీ జాగ్రత్త ఏమన్నాడు ఇది మోకాలను పట్టుకున్నాడా స్వామిజీని పట్టుకున్నాడా ఇంకొకటి వచ్చి గుండెల మీద కూర్చుని స్వామిజీ ఏదో కూర్చుని స్వామి ఇంకొకటి వచ్చి తలకాయ పట్టుకుని స్వామిజీ మీరు చేపట్టుకున్నా కారు పట్టుకున్నా చిట్టు మీద పట్టుకున్నా పొగల మీద పురుషుని చుట్టూ మాట్లాడినా ఎలా ఎక్కడ పట్టుకున్నా మీరు స్వామి మీద మాట్లాడినట్టే అవుతుంది కదా అదేవిధంగా మీరు కుమారస్వామిని ఆరాధించినా విఘ్నేశ్వరుని ఆరాధించినా శివుని ఆరాధించినా విష్ణువుని ఆరాధించినా లక్ష్మిని ఆరాధించినా పార్వతిని ఆరాధించినా ఒకే పరమేశ్వర తత్వమును ఆరాధిస్తున్నారు అనే సంగతిని విస్మరించరాదు ఆ ఫండమెంటల్ ట్రూత్ ని మాత్రం మర్చిపోతుంది నెంబర్ టూ మనం ఇంతమంది దేవతలను ఆరాధిస్తున్నాము అంటే మన ఫలాకాంక్షలు పెరిగి కొలది మనకి దేవతలు కూడా పెరుగుతున్నారు అని కూడా స్పష్టం ఫలాకాంక్ష కనుక ఒక్కటిసారి తగ్గించుకుంటూ వస్తే మీరు ఆరాధించే దేవతల యొక్క బహుత్వం కూడా తగ్గింది ఆ నెంబర్ కూడా కొంత కంట్రోల్లో పెట్టింది లేకపోతే నెంబర్ అలా పెరిగిపోతుంది నెమ్మది పెరిగిపోవడం మంచిదా చెడ్డదా అంటే ఇట్ ఈస్ ఏ క్రిస్టి పాయింట్ ఎందుకంటే you are addressing Hindu society Hindu society contemporary Hindu సొసైటీని అడ్రస్ చేసేప్పుడు మీరు జనుల యొక్క శ్రద్ధకి విఘాతం కలిగించకుండా మాట్లాడాల్సి ఉంటుంది వాళ్ళ శ్రద్ధకి మనం చేసి ఉపకారం లేకపోగా శ్రద్ధ జరగట్టు పంపించకూడదు but at the same time సత్యాన్ని కూడా చెప్పాల్సి ఉంటుంది చెప్పకుండా వదిలేకూడదు వదిలేస్తే న్యాయం కూడా కాదు ఎనీవే సో ఈ దేవత నానాత్వం అనేది ఆరాధించడంలో దోషం ఏం లేదు కానీ అభినాథుడి మహారాజు మొదలైనటువంటి పెద్ద మహాత్ములు హిమాలయంలో ఉన్నటువంటి మహాత్ములు దీని గురించి ప్రస్తావన చేశారు నేను పరిశీలించాను అసలు ఈ మహాత్ములు ఎందుకంటే అల్టిమేట్ గా మహాత్ముల అనుభవం ఉన్నది దీపు కాదు ఈ పురాణంలో శ్యామ పురాణంలో ఏం చెప్పాడు పరాశర ఏం చెప్పాడు గర్భ సహితులు ఏం చెప్పాడు ఇది ఎండ్లెస్ ఇది ఈ రకం నిర్మాణం సార్ ఎక్కడికి ఒక ఇది ఒక చెప్పే చెప్పే దాని ఎందుకంటే ఒకరు దొరికిందానికి ఇంకో దొరికిందానికి సంబంధం ఉంటుంది కుంభకర్ణుని ఎవరు చెప్తారని నేను అడిగాను సందేహం అడిగాను స్పష్టంగా నేను అన్నాను నువ్వు ఎందుకంటే నాకు తెలుసుకుని చెప్పాను అంటే అది ఏమిటో సింపుల్ ప్రశ్న అడిగితే మీరు అలా ముందుకాలకు బంధం వేస్తున్నారు ఏమిటి అని అన్నారు నేను ఎందుకు అడిగావు నాకు తెలుసు నువ్వే అడిగావు ఎవరు అడగలేదు నేను ఎందుకు అడిగావు నాకు తెలుసు ఏదో చెప్తున్నాను కుంభకర్ణుని రాముడు చంపారు కానీ రామాయణంలో ఉంది లక్ష్మణుడు చంపారు భారతంలో ఉంది అందుకోసం అడుగుతుంటా ఉందా అంటే అవునన్నా మనకి అడుగుతూ నాకు తెలియదా మీ సమాచారం ఏంటో నాయకుని ఇంతకీ అవుతుందా ఏమో నన్ను అడిగితే నేను ఏం చెప్తాను ఆ ప్రశ్నలు ఎవరిస్తున్నాడు సమాధానం కూడా ఉండేది నేను నేనేం చెప్పనండి రాముడు చంపాడని రామాయణంలో ఉంది లక్ష్మణుడు చంపాడని భారతంలో ఉంది నన్ను ఏం చెప్పమంటాను భారతంలో రామాయణ గారు ఉంది దాంట్లో లక్ష్మణులు వెళ్తున్నట్టుగా ఉంది ఇప్పుడు ఏం చేయాలి దీన్ని అని చెప్పాను దాని గురించి తెలుసు లేదు అటువంటి డీటెయిల్స్ లోకి వెళ్తే అది చెప్పింది కాదు ఓవరాల్ గా శత్రు సంహారం చేసి ధర్మాన్ని శ్రీరాముని రక్షించినాడు అని చెప్పి రాముని ఆరాధిస్తూ రామనామ యొక్క మహిళను ఆవిష్కరించుకో ఈ రకమైన డీటెయిల్స్ లో సెటిల్మెంట్ రాదు ఏదో మార్గంలో వెళ్ళాలి కానీ ఇది ఇప్పుడు నేను సెటిల్ చేయనాకంటే ఎవరు సెటిల్ చేస్తుంది డూ సెటిల్ నన్ను సెటిల్ చేయమంటే నేను చేయను ఎందుకంటే అది ఎలా సెటిల్ చేస్తారో పరస్పర విరుద్ధంగా ఉన్నాయి రెండు గ్రంథాలు కూడా మనకి ఆదర్శప్రాయమైన గ్రంథాలు కాబట్టి ఈ ఈ దేవత నానాత్మ విషయంలో అభిమానం ఏమన్నానంటే మహాత్ముల యొక్క అనుభవము అది దీటిగా గా టెక్స్ట్ కంటే కూడా మహాత్ముల అనుభవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే టెక్స్ట్ సెటిల్ చేయలేదు విషయం ఆయన ఏమన్నారంటే కొంత నానాత్వం తగ్గించుకుంటేనే మంచిది కోరికలు తగ్గించుకుని నానాత్వం కూడా తగ్గించుకుని ఏదో ఒకంత ఒకంత వ్యవస్థితంగా ఉంటే బాగుంటుంది మరి ఇది గోయింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అలా అయితే మీకు మనస్సుకి విక్షేపం వచ్చేస్తుంది అని చెప్పారు ఇప్పుడు మీరు దుర్గా గృహంలోకి వెళ్ళారనుకోండి మీరు హారత ఇవ్వాలనుకోండి హారతి ఇస్తుంటే మీరుగా అనిపిస్తుంది అయ్యో ఇటువైపు హారతి ఇచ్చాం అట్లయితే హారతి ఇవ్వలేదను లేకపోతే ఈ దేవత ఇచ్చాం ఆ దేవత ఇవ్వలేదను మీకే మనస్సుకి ఒక గంగగా అనిపిస్తుంది సో దేవుణ్ణి ఆరాధిస్తూ ఈ గంగా ఇలాంటి శంక ఇలాంటి చిన్న ఫీలింగ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఇవన్నీ డెవలప్ అవుతున్నాయంటే ఈ ఆరాధన వల్ల ఉపకారం జరుగుతుందా అపకారం జరుగుతుందా భవిష్యత్తులో ఏ ఉపకారం జరుగుతుందో అలాంటి అయితే కొంత ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ప్రాలిఫరేషన్ ಈ ರೀತಿ ಫೋನ್ ಬಿಡ್ ಲಾಂಗ್ ಇದೆ ಒಂದು ಫೋನ್ ಆದರೆ ಅದಕ್ಕೆ ನಾವು ತೋರ್ಕ ತಗಿದಿರೋ ಆ ದೃಷ್ಟಿ ದ್ವತ ದೃಷ್ಟಿ ಆತನ ಆತ್ಮೋತ್ತೋ ದೇವತಾ ದೃಷ್ಟಿ ಆತನ ಆತ್ಮೋತ್ತೋ ದೇವತಾ ದೃಷ್ಟಿ ನಾರಸಿಂಹನ ಆರಾಧಕನ ಪರಿಹಾರದಲ್ಲಿ ಇರೋದು ಅಂತ ಹೇಳೋದು ನೀವು ದೇವತಾ ದೃಷ್ಟಿಯಿಂದ ಆರಾಧಕನ ವಿಳಾಸ ಇನ್ನು ಅದು ದೇವತಾ ದೃಷ್ಟಿಯಿಂದ ಅಲ್ಲಿ ಪ್ರಾಮುಖ್ಯತೆ ಆಗುತ್ತೆ ಆರಾಧಕನ ಭಾಗ ಉಂಟು ಅಂತ అలా చూసుకుంటే వీళ్ళు కన్నా కృష్ణుని పోలాటం చేస్తూ డ్యాన్స్ దించారు గీతాకృష్ణుడు ఏంటండి గీతాకృష్ణులో ఇంద్రియ ఎస్కే ఇంద్రియ ఎస్కే ఆస్తే కాగట్లో వ్యవస్థితం అయోనవశం ఆగస్తే ఎస్కే పరిపరిధిలో కాగద్వేషాలకు అతీతంగా ఉంది ద్వంద్వుడిగా ఉంది ఇలా మొదలు ఇదంతా చెట్లు వేయే మాట కాదు ఇప్పుడు పోలాటం ఇది కూడా చాలా అందంగా ఉంటుంది కొంత గానాలు గాన ఆర్కెస్ట్రా ఇవన్నీ బాగుంటాయి కొంత అట్రాక్టివ్ గా ఉంటాయి కాబట్టి ఇటు పోతారు కానీ అంటారు మానవ స్వభావంగా కొంత కంట్రోల్ చేసుకుంటే ఉంటుంది అభిప్రాయం నేను దోషం ఇంకో దోషం వెళ్ళాను కాబట్టి అనేక మంది దేవతలు వీళ్ళు ఎందుకు ఆరాధిస్తున్నారంటే సాంస్కృత కర్మణాన్ని సిద్ధి ఆ కర్మ ఫలములను కోరి అనేక మంది దేవతలను ఆరాధిస్తారు వీడు ఎప్పుడు ఆరాధించండి యమధర్మరాజుని ఆరాధించేస్తాను యమునా యస్వాహారం ఎందుకంటే ఎందుకు ఎందుకు ఎందుకు ఆయన ఆరాధన ఎందుకు అవసరమైంది అంటే ఎందుకు అవుతుంది అందరితో పాటుగా ఓ ఆహుతి ఎముడికి కూడా ఇచ్చి పెడితే మంచిది కొంచెం ఆయుర్దాన్ని ఉంది కొంచెం చూడాల్సింది ఆయనే కదా తర్వాత ఏదో నరకానికి వచ్చి బాధలో వెళ్తాడనో ఉంటుంది కదా అది యమా యస్వాహ యమా ఎముడి దగ్గర ఆగడం ఇక్కడ గుప్త యస్వాహ అని ఆహుతి ఇక్కడ గుప్త ఏదన్నా ఎందుకంటే అకౌంట్ లో చేస్తారు కాబట్టి ఈ విధంగా మన కాంక్షలు కోరికలు పెరిగి కొలది ఆ దేవతలు అనేక దేవతలను ఆరాధించడం అనేది కుబేరా ఉత్సాహ కుబేరుని ఆరాధించడం సో రాజాధిరాజాయ నమో వయం వై శ్రవణాయ విమహే వయం వై కాదు నమో వయం వై ఇలా ఇలా కదా నయం నయమైతే మేము వైష్ణవనాయ కుర్మహే నమ కుర్మహే వైష్ణవముని కొరకు నమస్కారం వైష్ణవముడు అంటే ఎవరండి ఇదే కుబేరుని కొరకు నమస్కారం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మీరు కుబేరులు ఎందుకు జ్ఞాపకం వచ్చేది హఠాత్తుగాను అంటే ఎందుకు జ్ఞాపకం వచ్చేదో పక్కనే ఉంది వైష్ణవనాయ కుర్మహే తర్వాత అయితే సమే కామాన్ కామ కామాయ మహ్యం రామేశ్వరో వైశ్రవణో దాతు అందుకే సహా మే కామకామాయ మహ్యం నేను కామకాముని నేను ఎవరే అంటే కామకామ కోరికలను కోరేవాడిని సో చిన్నప్పుడు మొదలుతాం కోరేవాడా ఈ పదో తరగతి పరీక్ష పేపరు తేలిగ్గా ఉండేట్లా ఇచ్చేది అని ప్రార్థన ఒకరు ఎంసెట్ పరిస్థితి ఏంటో ఎవరో లేదని ప్రార్థిస్తున్నారు ఏదో ప్రార్థన ఉంటే పరీక్ష పరిశ్రమ తేలిగ్గా ఉంటాయి తేలిగ్గా ఉంటే నీకు ర్యాంక్ రాదు ఎదిగినా తేలిగ్గా ఉంటే ఊళ్ళో వాళ్ళందరితో ఉండగా నీకు వచ్చి ర్యాంక్కి విలువ ఉండదు అవును కాబట్టి కష్టంగా ఉండాలి కష్టంగా ఉంటే నీకు ర్యాంక్ వస్తుంది కాబట్టి తేలిగ్గా ఉండాలా కష్టంగా ఉండాలా అని దేవుడు విలువ లగ్నం పెట్టాయి అని చెప్పారు కాబట్టి కామ కామాయ అక్కడ ఆ కోరిక ఆ తర్వాత ఇంకో కోరిక ఇంకో కోరిక ఎన్నో వేస్తున్నా అనేక కోరికలు అందరికీ కదా పాపం ఎరం పీపులు వాళ్ళు పైకి చాలా హడావిడిగా ఉంటారు డ్యాన్స్లో వీళ్ళు వేసిస్తూ ఉంటారు జంతులు వేసిస్తూ ఉంటారు అలా మీకు నలుగురు కలిసి ఉంటే గోళ చేస్తాం చాలా జరగలు చేస్తాం యాజ్ ఇఫ్ దే ఆర్ మీ కమాండ్ అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటాం అదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే లోపల చాలా ఇన్స్టిట్యూట్గా ఉంటారు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి తెలియదు ఏదో పైన అందిస్తున్నారు పరిస్థితులు పాకెట్లు జరిగిన డబ్బులు పెడుతున్నారు వాళ్ళకి మీరు ఖర్చు పెడుతున్నారే కానీ ఇలా భవిష్యత్తు వీళ్ళ నిర్మాణం చేసుకోవాలి ఆ భయం ఉంటుంది కాబట్టి దాంతో వారు ఏమో ఏదంటే ఏదో ప్రార్థన చేస్తూ ఉంటాం ఫెయిల్ ఆ తర్వాత ఒక యజ్ఞాన్ దేవుడు ప్రార్థిస్తారు లేదా బహుమానం అంటే బహుమానం లేదు నో మ్యారేజ్ అని ఒక అలవాహం మ్యారేజ్ న్యూస్ లో ఉన్నాము అంటే మ్యారేజ్ న్యూస్ అంటే మ్యారేజ్ చేసుకోవడం తర్వాత ఏదో మనస్సులో ఏదో అనేక భావజాలంతో అవుతున్నాను ఈ అమ్మాయి సమూహం దగ్గర అమ్మాయిని తెలియాల్సిందో ఈ అమ్మాయి ఎలా ఉంటుందో ఏం చేస్తుందో అదికే అనుమానమే కదా తెలిసి ఉంటుంది కాబట్టి దేవుడికి ఒక ప్రార్థన చేసుకుని ఒక పూజ చేసుకుని ఈ మ్యారేజ్ సక్సెస్ అవ్వాలి అని ప్రార్థన చేస్తుంది మ్యారేజ్ చర్చిలో చేసుకుంటారు ఎందుకు చర్చిలో ఎందుకు చేసుకోవడం హోటల్లో చేసుకుంటుందా అంటే దేవుడు ఆశీర్వదిస్తే ఏమైనా బతికి మ్యారేజ్ నేనేదని ఆశ నిలబడుతుందేమో అని ఆశ అంటే డెత్ పార్టర్స్ అనేదో అంటాం డెత్ మనం విడతీసేదాకా మనం కలిసి ఉందాము అని చెప్పిలో అంటాం ఇలా అని ఇలా బయటకు వస్తారు నెలలో మళ్ళీ డైవర్సిటీస్లో డైవర్సిటీస్ అలా చర్చిలో ఉంటే అలా అంటూ ఉంటాం అంటే దేవుడు ప్రార్థిస్తే మ్యారేజ్ ఏమో సక్సెస్ అవుతుందేమో కామ కామయ ఆ తర్వాత ఇంకా ధనం లేదన్నటువంటి ఆశ ఆ ఆశ అంతి లేని ఆశ ఎంత ధనం ఉన్నా వాడు నాకు కాదు అనే అభిప్రాయం కదా నాకు ఇస్తే కష్టమయ్యాను ఎందుకంటే వెయ్యి రూపాయలు ఉన్నవాడు సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు లక్ష ఉన్నవాడు సంపాదించే ప్రయత్నంలోనే ఉంటాడు కోట్లు ఉన్నవాడు కూడా సంపాదించే ప్రయత్నంలో ఉంటాడు వెయ్యి కోట్లు ఉన్నవాడు కూడా సంపాదించే ప్రయత్నంలోనే ఉంటాడు నిజానికి ఈ వెయ్యి రూపాయలు ఉన్నవాడి కంటే ఈ కోటీశ్వరుడు ఉన్నాడే అనేక కోట్లు ఉన్నవాడు వాడు మరింత తలవంకలు అవుతూ ఉంటాడు డబ్బు సంపాదించే ప్రయత్నంలోనే ఉంటాడు వాళ్ళకి అదే పని ఇది ఏ పని లేదు తెల్లవారు లేస్తే మళ్ళీ పడుతుంది దాకా డబ్బులు సంపాదించడమే పని ఏదో ఈ ఫ్యాక్టరీ ఓపెన్ చేసాం అది క్లోజ్ చేసాం ఐదు క్లోజ్ చేసాం అది క్లోజ్ చేసాం అంటే అలా అలా పెంచుకుంటూ పోయి ధనాన్ని అలా పెంచుకోవాలి ఏం చేస్తారు ఈ సమయం ముందు సైకిల్ మీద వెళ్ళేవాడు షాప్కి షాప్ ఓపెన్ చేయాలి తర్వాత స్కూటర్ మీద వెళ్తున్నాడు తర్వాత లో వెళ్తున్నాడు ఇప్పుడు ప్రైవేట్ జట్ ఒకటి పెట్టుకుని ఇంట్లో పెట్టుకుంటున్నాడు మొత్తానికి గంగగా ఈ ఫ్యాక్టరీ అవుతుందో ఆ లాభం అలా అవుతుంది ఇక్కడ నష్టం అవుతుంది అనేది ఎందుకు పెట్టుకుంటున్నాడు జట్లు తిరుగుతున్నా అందుకన్నా సైకిల్ మీద వెళ్ళినప్పుడే కొంచెం గంగ తక్కువగా ఉంటుంది కాబట్టి మనిషికి ఆశ అంతిమే ఆశ అతి తీరి ఆశ కాదు నిజమే కామకామాయ నేను కామకాముని కాదు బతుకున్నంత కాలం కామనాలను కామిస్తూ ఉండడము ఆ కామనలో తీరాలంటే డబ్బు కావాలి కాబట్టి కామనలు డబ్బు అని వెళ్ళి కుబేరుని వీడు ప్రార్థిస్తాడు కామ కామాయమహ్యం ఈ కుబేరునికి కామేశ్వరుడు అని విశేషం చేస్తాను కామేశ్వరుడు నేను కామేశ్వరుని ఎప్పుడైనా కుబేరుడు కంగారు పుడుతూ ఉండదు వీడి దృష్టిలో వివేకు తాగేస్తుంది అంటే కామనలో తీసుకెళ్ళి మహాత్ముడు ఆయన మహానుభావుడు కాబట్టి వివేక నా కామనలను తీర్చు కామ కామాయమీ కామేశ్వరో ఇదంతా నేను తన శైలిగా నేను ఎందుకు ప్రజెంట్ చేస్తున్నాను వీరు దేవతలని ఆరాధించి ఎందుకోసమే అంటే చాలా నేను పొందుతారు అని వాక్యం కాంక్షంత ప్రాప్తయంత కర్మణాం సిద్ధిం ఫల నిష్పత్తిం యజంతే ఇహ అస్మిన్ లోకే దేవతా ఇంద్రాగ్ని ఆద్యా అయితే మరి మీరేం చెప్తారంటారేమో మీరు గీత పాఠంలో ఇలాగా ఆరాధించుకుంటూ కూర్చోని చెప్పరు గీతలో అలా చెప్పారు గీతలో ఇంకోలా చెప్తారు గీత కదా వేదాంతము భగవద్గీత అంటే దీని స్థితి లేదు ఇక్కడ ఏమని చెప్తారంటే సర్వము జగత్ రూపంగా ప్రకటమైన ఒకే ఒక అద్వితీయ ఈశ్వరుని నిష్కామంగా ఆరాధించి ఈ నేను అనే పరిచ్ఛిన్న వ్యక్తిత్వాన్ని ఆ ఈశ్వరునిలో కలిసి కృతార్థరూపమని చెప్తారు అది మరి అలా చెప్పబోయేదానికి మరి ప్రణాళిక వేసేది ఇలాగే ఉంటుంది ఆ ప్రణాళిక so you get the spirit of the teaching దీని మీద శంకరులు ఒక కొటేషన్ ఇస్తున్నారు చూడండి అథయోన్యాం దేవతాముపాస్తే అన్యోసౌ అన్యోహమస్మీతి నేద యథా పశు ఏం సదేవానా వీళ్ళు ఇలా ఆరాధించడాన్ని ఒక స్థితి వర్ణించింది ఆ స్థితి ఎలా వర్ణించిందంటే ఒక యజమాను ఉన్నాడు గృహ యజమాను ఈయనకి నాలుగు ఆవులు ఉన్నాయి దేవుడు ఎందుకు కదా ఆవులు దేవుడు ఈయన పొద్దున్నే ఆవుకి తిట్టు పౌలు ఉలవలు ఇవన్నీ తయారు చేసి తినిపిస్తున్నాడు దూరకి గడ్డి పక్కనేది రేవో తినిపిస్తున్నాడు కొద్దిగా పాలు కూడా తాగిపిస్తున్నాడు తర్వాత ఆవు తినడం కోసం గడ్డి మోపులు కొనుక్కుంటూ వస్తున్నాడు తర్వాత కూలి వారికి డబ్బులు ఇచ్చి పక్క గడ్డి కొనుక్కొచ్చి వేస్తున్నాడు ఇవన్నీ చేస్తున్నాడు ఇవన్నీ ఆవుకి పెడుతున్నాడు కదా ఈ ఆవుకి ఇంత సేవ చేస్తున్నాడు మీరు ఏం చేస్తున్నాడంట చాలా చేస్తున్నాడు ఆ ఆవు దీనికి పాలిస్తుంది ఈయన ఆవుకి భోజనం పెడుతూ ఉంటాడు ఆహారం అది ఇచ్చి దాని రక్షణ కల్పించి చేస్తూ ఉంటాడు ఆవు ఈయన పాలిస్తుంది కాబట్టి ఈయనకి ఆవుకి ఆవులు ఈ ఎటువంటి రిలేషన్షిప్ ఉందో యథా పశు ఏవం సదేవానం ఇతగానికి దేవతలకి మధ్యన రిలేషన్షిప్ అతిథి అని గుర్తు తప్పేం కాదండి ఉన్న పరిస్థితిని మనం తెలుసుకుంటున్నాం తప్పేం లేదు ఈయనకి ఆ ఊరికి సంబంధం ఇదో యథా పశు ఏవం సదేవానం యథా పశువు దృష్టాంతం ఏవం సదేవానం దాష్టాంతికం దేవతలకు ఈయన చేయాలి ఏంటి అదేలాగా అంటే దేవతలు ఇతగాడికి దానికి భోజనవాది పెడతారు భోజనం ఎలా పెడుతున్నారు వర్షం ద్వారా పంటలు పండించి ఇతగాడి కోరికలను తీర్చి ఇతడు పశు సంపద కావాలంటే పశు సంపదనిచ్చి ఆ ధనధాన్య సమృద్ధినిచ్చి ప్రకృతిలో పంటలను బాగా పండించి ధనాన్ని ఇచ్చి ధాన్యాన్ని ఇచ్చి శరీర ఆరోగ్యాన్ని ఇచ్చి శక్తినిచ్చి తాగాన్ని చేస్తున్నారు మీరు దేవతల అనుగ్రహం లేదంటే మీరు క్షణకాలం నిలబడలేదు దేవతలు ఎవరో నేను చెప్తూ చూడండి సూర్యుడు చంద్రుడు వాయువు అగ్ని భూదేవత లక్ష్మీదేవత ధనము ధన రూపంగా ఉండే లక్ష్మీదేవత శక్తి రూపంగా ఉండే పార్వతీ దేవత ఇంకా ఇంకా వనస్పతి దేవత అంటే చెట్టు దేవల దేవత ఈ దేవతలు లేకుండా మీరు ఉండగలరండి ఇప్పుడు నేను చెప్పిన దేవతలు ఈ దేవతల్లో ఏ దేవత లేకున్నా మానవుని మనుగడ ప్రశ్నార్థమై కూర్చుంటుంది ఈ దేవతలందరూ వీడు వీడు బతుకు బట్టగట్టాలంటే ఈ దేవతలందరూ వీళ్ళు అనుగ్రహిస్తున్నారు ఎందుకంటే వీడు ఆవుని గోవుని వీడు పెంచి పోషించినట్టుగా ఈ దేవతలందరూ వీళ్ళెందుకు పెంచి పోషిస్తున్నారు అంటే వీడిచ్చి ఆహుతుల కోసం వాళ్ళు వీళ్ళు పెంచి పోషిస్తున్నారు వీడు ఆహుతి అందులో యస్వాహ అగ్నికి భాగం చేస్తుంది సోమ యస్వాహ సోముడికి ఒకసారి భాగం చేస్తుంది ఈ లోపల ఒక ఆయన ఉన్నాడు నాకు భాగం మొత్తం అయిపోయింది వెళ్ళాలి ఆయన పేరు తెలుసానంటే ఎవరు ఆయన భాగం మొట్టలేదు భాగం మొట్టపోతే నా భాగం ఏమిటని డెవలప్ చేయలేదు మిమ్మల్ని అందరినీ కాల్ చేస్తాం అంటే ఎసతే రుద్ర భాగస్వామి హే రుద్ర ఇదిగో లేదా విధానం దీన్ని మీరు ఆస్వాదించి మమ్మల్ని మాత్రం శిక్షించదు అంటూ ఓ భాగాన్ని ఆయన కూడా ఇస్తారు ఎందుకంటే ఆయన చేసి పాజిటివ్ హత్యలు అంటేనా నెగిటివ్ చేసి ఇబ్బంది పెడతారేమో ఓ భాగాన్ని ఆయన కూడా కాబట్టి ఈ దేవతలందరూ వీడిని వీడి ఆవులు పెంచి పోషించినట్టుగా పెంచి పోషించుతున్నారు ఎందుకంటే ఆవు వీడికి పాలిస్తుందని వీడు ఆవులు పెంచుతున్నాడు ఈ దేవతలందరూ వీడిని ఎందుకు పరిరక్షిస్తున్నారంటే వీళ్ళు ఆహుతులు వాళ్ళకి భాగం ఇస్తారు ఇది ఈ రకంగా వ్యవస్థ ఉంది ఈ నామాత్మంలో ఉన్న వ్యవస్థ లాగే అనేక నేను భిన్నము దేవత భిన్నము అనే వ్యవస్థ లాగే ఉంది సో పరస్పరం భావయంత దేవతలు వీళ్ళు పోషించుతారు వీరు దేవతలకి వర్ధిల్లజేస్తారు ఉంది అయితే దీంట్లో ఉన్న మౌలికమైన పాయింట్ ఏమిటంటే యహ అన్యాం దేవతాం ఉపాసే అథ నుండి అథ అంటే అంతకు ముందు టాపిక్ అహం బ్రహ్మాస్మి టాపిక్ అంతకు ముందు నేనే ఆ పరబ్రహ్మ స్వరూపుడనే ఉన్నాను అని అందరి ముందు టాపిక్ అది అయిన తర్వాత దానికి భిన్నమైన టాపిక్ లో వచ్చాను అది భిన్నమైన టాపిక్ అని చెప్పడం కోసం అథ అని చెప్పాను వెంటనే కొటేషన్లో అథాతో గొప్ప వచ్చేస్తారు ఎందుకంటే ఆ అథ మీన్స్ లాస్ట్ యహ ఎవరైతే అన్యాం దేవతాం ఉపాసన ఆత్మరూపంగా ఉండే హృదయంలో ఆత్మరూపంగా ఉండే పరమేశ్వరుణ్ణి వీడు ఆరాధించడం వీడు అన్యాం దేవతాం ఉపాస్తే తనకంటే భిన్నంగా ఉన్న దేవతను ఆరాధిస్తాడు అది కూడా ఎలా ఆరాధిస్తాడు అన్యాం అంటే ఏదో మాట భిన్నంగా ఉందని కాదు అన్యోసౌ అన్యోహము అని ఆరాధిస్తాడు ఏమంటే ద్వైతవాదులు ద్వైతం గురించి ఏదో నిధులు మాట్లాడతారు ఆ వాక్యం చూడండి ఎలా ఉంది అన్యోసౌ అన్యోహమస్మి అసౌ అంటే ఈ దేవత అన్య నాకంటే భిన్నంగా ఉన్నది అహం నేను అన్య అస్మి ఈ దేవత కంటే భిన్నంగా ఉన్నాను అని మీరు ఆరాధిస్తారు వీడు ఆ మీకు పరమార్థము పరమ తెలిసి ఆరాధిస్తున్నాడా అని మీకు సందేహం రావచ్చు నసవేద ఇది తెలుసుకున్నవాడు కాదు ఎందుకంటే వాస్తవం ఏమంటే మీరు వాస్తవమే తెలుసుకున్నట్లయితే మీరు ఆ దేవత కంటే భిన్నంగా లేదు అది వాస్తవం ఆ దేవత నేను హృదయంలో ఆత్మరూపంగానే ఉన్నాను ఇది శ్రుతే తేషాం భిన్నదేవతాయాజినాం కలకాంక్షిణాం శుభ్రం శీఘ్రం హి యస్మాత్ మాంసే లోకే మనుష్యలోకే శాస్త్రాధికారాత్ చిత్రం మాంసే లోకే ఇది విశేషణాత్ అంటే ఈ విధంగా భిన్న దేవత యాదు అంటే తమ కంటే భిన్నంగా ఉంది దేవత దేవతలు దేవతల కంటే తాము భిన్నంగా ఉన్నారు అని ఆరాధిస్తూ ఉంటారు ఇలా ఆరాధించే వాళ్ళు భిన్న యాదులు దేనికోసం ఆరాధిస్తున్నారంటే దేవత మీద ప్రేమ కాదు ఫల అలా ఫలమును కోరి ఆరాధిస్తూ ఉంటారు ఇది ఎందుకు మీరు చెప్పదలుచుకున్నది ఏమిటి అలా ఆరాధిస్తే ఆ ఆరాధించడం అవసరమా చాలా అవసరమే ధనం సిద్ధిస్తుందంటారా సిద్ధించదంటారా తప్పకుండా సిద్ధిస్తుంది మీరు ఆరాధిస్తే మనం సిద్ధిస్తుంది ఎందుకు సిద్ధిస్తుంది తప్పకుండా సిద్ధిస్తుంది ఇప్పుడు సంతానాన్ని కోరి సంతానం వ్రతం అనేది చేసేదనుకోండి వ్రతం చేస్తే ఆ వ్రతం యొక్క ఫలంతో వాడికి సంతానం కలుగుతుంది కలగదాక కలుగుతుందా కలగదా కలుగుతుంది ఆ కలిగిన సంతానము వాళ్ళు మంచి కంప్యూటర్ ఇంజనీర్లు అవ్వాలి అంటే ఆ ఆరాధన కలుగుతారు దానికి ఏదో ఇంకో ఆరాధన ఏదో చేయాలి దాని మళ్ళీ దాని ఆరాధన వేరు ఆ సంతానం దేవతను ఇది పెట్టేసి అయింది కదా ఆరాధన ఇంకో ఆరాధన ధనదేవతను లేదా ఆరాధించాలి మీరు ఆరాధించడం అంటే వాళ్ళే ఆరాధిస్తే ఇంకా బాగుంది కాబట్టి తప్పనిసరిగా భగవంత దేవతలని భిన్న భిన్న ఫలముల కోసం ఆరాధిస్తుంటే ఆ ఫలాలు లభిస్తాయి మనశ్శాంతి లభిస్తుంది మనశ్శాంతి లభిస్తుంది ఎలా అడుగుతాడు నేను మనశ్శాంతి కోసం ఆరాధించేవా దేనికోసం ఆరాధించే శత్రు విజయం కోసం ఆరాధించేవా మరి మనశ్శాంతి లభిస్తున్నాను అడుగుతాడు శత్రు విజయం లభిస్తే సంతోషం క్రికెట్ లో మన వాళ్ళు నిద్రం కోసం మేము ఆరాధించే ఉన్నాను వాళ్ళు ఇంతకంటే దాని దారుణాలు ఆరాధించారు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు శ్రీలంకేయులు లంకీలు అంటూ ఉంటాం కదా లంకేయులు అంటే లంకేయులు రాముడు లంకీలు అని అనాల్సి ఉంటుంది లంకీలు లంకేయులు వాళ్ళు ఇంతకంటే ఎక్కువ ఆరాధించి ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఆరాధిస్తారు వీళ్ళని ఆరాధించి వాళ్ళు ఆరాధిస్తారు మంగళాదేశ్వరులు ఆరాధిస్తారు ఘాటేశ్వరుని వాళ్ళు ఆరాధిస్తారు సో కాబట్టి అలా ఆరాధిస్తారు కాలం తప్పకుండా లభిస్తుంది అంటే లభిస్తుందంటే శీఘ్రంగా లభిస్తుంది శీఘ్రం అనేది క్షిప్రం అంటే ఆటంకాలు ఏం లేకపోతే లభిస్తుంది నిన్ను ఆరాధించి వాళ్ళ దగ్గర నెగ్గేయాలంటే లభిస్తుందో లభిస్తుందో ఇప్పుడు చేసిన ఆరాధన ఒకటి ఇలా రాబోయేటువంటి శ్రీలంక నేను శ్రీలంక ఇండియా అనేది అప్పుడు లభించవచ్చు ఒక అప్పుడు లభించకపోతే దాని తర్వాత రెస్ట్యూజ్ చూపించి దాంట్లో లభిస్తుంది ఏదో చూపులో లభిస్తుంది ఎక్కువ మొన్న బెంగళూరులో లభ్యనా లేదా ఎనిమిదో మీద నిజం కదా అది కూడా విజయం కదా అది కూడా ఆరాధనకు వచ్చిందా లేదా వరల్డ్ రికార్డుతో నిజం కాబట్టి ఆరాధనకి ఫలం జరుగుతుంది శీఘ్రంగానే జరుగుతుంది ఇక్కడ ఒక శంక ఏమంటే ఈ దేవుని ఆరాధించడం ఈ దేవతలను ఆరాధించడం కోరికలను కోరుతూ ఉండటం ఆ కోరికలను సిద్ధింపజేసుకుంటూ ఉండటం ఇది మనుష్యుల మనుష్యుల మాట నాయకంటే అవును మనుష్యాధికారా మాట ఎందుకంటే ఆవు ఆరాధు ఏ ఆరాధన చేస్తుంది ఎందుకంటే ఆవు గడ్డి ఉందనుకోండి ఆ గడ్డి నదిలి ఎంత కావాలో అంతే నదిలేసి అలా ఉంది అంతేగాని ఈ గడ్డి బాగా రుచిగా లేదు ఇంకో గడ్డి రుచిగా ఉంటుంది ఆ గడ్డి కావాలి అని ఎవరైనా అడగదు మనసుని అడగదు ఇంకా మిగతా ఆవులు కూడా అయితే ఓ దేవత విగ్రహం పెట్టి మాకు గడ్డి బాగా లభించేట్లా చేయాలి త్రీడీలో కూడా చేయాలి అయితే అవి ఏది లభిస్తే దాన్ని తినేసి ఇండిపోతాయి తృప్తిగా ఉంటాయని నేను అంటలేదు అలా తినేసి ఇండిపోతాయి తర్వాత జీవులు అని అంటారు కదా తర్వాత అవి అవి సెల్ఫ్ కాన్షియస్ గా ఉంటాయి అవి కేవలము ఆహారము విహారము ఇలాగే మినిమం బేసిక్ లివింగ్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటితో సృష్టి ఉంటాయి వాటికి ఇప్పుడు అమెరికా వెళ్తే ఎంబసీ దగ్గర వేసాసి ఆవు నిలబడదు ఆవుకి అమెరికా ఎంబసీ వేసాసి అక్కర్లేదు అది కావాల్సిన వాళ్ళు మనం మనం వెళ్ళి అక్కడ వేసాలో తీయాలి అంటాం ఎందుకంటే అక్కడికి వెళ్ళి అదే చేయాలని ఒక ఆకాంక్ష ఉంటుంది ఆవుకి అలాగే ఉంది ఆవు తీసుకుంటుంది అక్కడ ఆ అమెరికా ఎంబసీ పక్కన మా దేవ మీద ఉన్నటువంటి కార్యక్రమం ఏదో నడిచేసి చేస్తుంటాం వీళ్ళందరూ కూడా ఎండలో దేశాలు నిలబడుతుంటారు అది ఒకసారి ఇలా చూసి ఏమవుతుంటుందో ఏమో నాకు కాబట్టి ఈ అకాంక్షలు గలవాళ్ళు మనుషులే కాబట్టి మనుషులే ఈ ఆరాధన అనేది చేస్తూ ఉంటారు కాబట్టి క్షిప్రం హి మానుషులోకే అనే విశేషణాన్ని అందుకోసం క్షిప్రం అనేది శీఘ్రం అని అర్థం తప్పకుండా శీఘ్రంగానే ఫలం కలుగుతుంది శీఘ్రంగా ఫలం కలగడం అంటే ఏంటండి ఏదో సంతానాన్ని కోరి వీడు వ్రతం చేసేదండి శీఘ్రంగా ఫలం కలగడం అంటే అర్థం కాదు అతని అర్థం అయ్యాక లభించింది అంతేకాని శీఘ్రంగా అంటే వెంటనే రుణం కావాలంటే రాదు కదా నేను టైం కొడుతుంది అలాగే ఇది చూడండి అలాగే తరఫలాలు ఉంటుంది నేను కోటీశ్వరులు కావాలని వీడు ఆరాధన చేస్తాను అది కూడా శీఘ్రంగానే కోటీశ్వరుడు అవుతారు ఎలా అవుతారు ఈ జన్మలో ఇదంత అవుతారు మిగిలిన ఏమన్నా ఉంటే మళ్ళీ జన్మలో అవుతారు అని ఈ విధంగా మనుష్యలోకము మనుష్యాధికారము ఆ విధంగా ఉన్నది తర్వాత అన్యేష్వతి ధర్మఫల సిద్ధిం దర్శయతి భగవాన్ మానుష్యే లోకే ధర్మాశ్రమాది ధర్మాధికార విశేష మనుష్యులకి పశుపక్షాలకి తేడా ఏంటి అంటే పశుపక్ష్యాదులందు కర్మఫలం ఉండదా ఉంటుంది అన్వేషణకు కర్మఫల సిద్ధి దర్శించి భగవాన్ కర్మఫలము సిద్ధించటము లభించటము అన్నది సకల ప్రాణులకు సమానం పశువులకే ఉంటాయి అవి దుఃఖాన్ని అనుభవిస్తే సుఖాన్ని అనుభవిస్తాయి సుఖము వాటి కర్మఫలంగా వాటికి లభించింది దుఃఖము కూడా కర్మఫల రూపంగానే లభించింది కాబట్టి కర్మఫల సిద్ధి మనుష్యులకు పశుపక్షాదులకు సమానం కానీ కర్మఫలాన్ని కోరి కర్మను చేయుట కర్మ అంటే దేవతారాధన రూపమైన కర్మను చేయుట అనేది మటుకు ఇది మానవులకు ప్రత్యేక లక్షణం మానసే లోపే వర్ణాశ్రమాది కర్మాధికారం ఇది విశేష మళ్ళీ కర్మ కర్మ చేసే ఫలానా లక్ష్య ఫలానా ఫలం నాకు కావాలి అని కోరి కర్మని దేవతారాధన రూపంగా వాడు మనిషి మాత్రమే ప్రతిపక్షాలు అలా చేయాలి అయితే మనిషి ఎప్పుడైతే అన్నారో వీడు కోరి ఫలము వీడు ఆరాధించే దేవత అనేది అంటే ఆ కర్మ ఆ కర్మ ఫలము ఆ స్ట్రక్చర్ అంతా కూడా వీడికి ఉన్నటువంటి స్టేటస్ మీద ఆధారపడి ఇప్పుడు బ్రహ్మచారం నాడు అనుకోండి నాకు పురుష సంతానము నాకు సంతానము కలిగి కాక అని కర్మ చేస్తానండి అదే ఉంటుంది కాబట్టి వాడి వాడి ఆశ్రమాన్ని బట్టి అసలు అలాగే ఒక ఆయన ఉన్నాడు బిజినెస్ మ్యాన్ వ్యాపారం చేస్తూ ఉంటాడు ఆయన వ్యాపారం చేస్తూ ఉండగా నేను అగ్నిస్తోమాన్ని చేస్తాను నేను అంటే కుదురుతున్నా కుదరదు నేను అగ్నిస్తోమం చేయాలంటే వాళ్ళు వేదం చదువుకున్న వాళ్ళు అయ్యిందా వేదం చదువుకుని అగ్నిహోత్రాలు పెట్టుకుని ఏదో పొద్దున సాయంకాలం అగ్నిహోత్రాలు చేస్తూ ఉంటే వేరే అలా చేస్తే ఆ తర్వాత వేదకొండకు చెప్తాను ఏదో హెచ్చరిక చేస్తున్నాం బాగుందో ఒక అగ్నిష్టం చెయ్యని సలహా ఇస్తాను ఎలా అంటే ఇంట్లో అయ్యప్ప పూజ చేసుకుంటున్నారు అనుకోండి మీరు అయ్యప్ప భజన పూజ చేసుకుంటున్నారు అనుకోండి ఇప్పుడు గురుస్వామి ఓ భక్తికి ఇస్తాడు గురుస్వామి గారు వారిని ఆయన ఆహ్వానించి మీరు పూజ చేస్తుంది ఇక్కడ లైవ్ ఏం చెప్తారు సో మీరు ఆయన ఆహ్వానిస్తారు ఆయన వచ్చి ఆ పూజ చేయడానికి భోజనాలు చేసి వెళ్ళి మీరు ఇంత అయ్యప్ప పూజ శ్రద్ధగా చేస్తున్నారు కాబట్టి ఒకసారి శబరిమల వెళ్ళొస్తే బాగుంటుంది అని సలహా నాకు ఒకసారి నేను అయ్యప్ప పూజ నన్ను పిలిచాను ప్రేమగా పిలిచాను వెళ్ళాను వెళ్తే స్వామిజీ మీరు అయ్యప్ప పూజలు వచ్చాను ఎంతో ప్రేమగా పాల్గొన్నారు భిక్ష ప్రసాదం కూడా స్వీకరించారు కాబట్టి మీరు శబరిమల వెళ్తే బాగుంటుంది అని సలహా ఇచ్చారు అని సలహా ఇచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను కూడా అన్నారు అదే కార్యం అని ఎనిమిది నెలలు వచ్చేస్తాను కాబట్టి వన్ థింగ్ వీక్ ఇది అంటే ఇప్పుడు నైట్ స్లీప్ అన్నారు సో అదేవిధంగా వీడు ఈయన అగ్నిహోత్రం చేస్తూ వేదం దేవుడికి అగ్నిహోత్రం చేస్తుంటే మీరు అగ్నిస్వామం చేయండి అని సలహా ఆయన కొత్తగా వస్త్రాలు స్టాప్ అయ్యేది బిజినెస్ చేస్తున్నాడు అనుకోండి మీరు అగ్నిస్వామం ఏమి ఇస్తారు ఆయనకి ఆయనే అగ్నిస్వామం చేస్తున్నాడు ఆయనకి ఎవరు ఇస్తారంటే మీరు చక్కగా దాని వచ్చే ఆదాయంలో ఓ ఐదు శాతం దాన నిర్మాణం చేయండి అయితే అగ్నిష్టం చేసుకుంటున్నాడు ఆయన డబ్బులు లేవు డబ్బులు అవుతున్నా ఆయన చెప్పినా మీకు సందా ఇవ్వండి మీకు తీసుకునే వస్తుంది ఆయన సందర్భాన్ని ఎందుకు చెప్తారండి కాబట్టి కర్మ కర్మ ఫలము అనేవి ఉండగా వాటితో పాటుగా వర్ణము ఆశ్రమము అనే వాటి సందర్భం కూడా ఉంటుంది అని కొన్ని కోసం చెప్పారు వర్ణాశ్రమ అక్కడ విశేష ఈ వర్ణాశ్రమాధికారం అన్నది పశువుల్లో ఉండదు ఎందుకంటే పశువుల్లో కర్మఫలాన్ని కోరి కర్మను చేయుగా అనే ప్రసక్తే లేదు కాబట్టి ఇంకా అన్ని కూడా ఏకరూపంగానే వెలిసిపోతూ ఉంటాయి కాబట్టి ఇంకా ఈ వర్ణము ఆశ్రమం అనేటువంటి విశేషము తేడా అక్కడ మీకు అనుభవానికి రాదు తేషాం వర్ణాశ్రమాధికారిణం ఫలసిద్ధి క్షిప్రం భవతి కర్మజా కర్మణోజాత కాబట్టి వర్ణాన్ని బట్టి ఆశ్రమాన్ని బట్టి వర్ణము అంటే the stage the status in the social life ఆశ్రమము అంటే the stage in the individual life social life individual life ఇప్పుడు మీరు అసోసియేషన్ లో జాయిన్ అవ్వాలను అసోసియేషన్స్ ఉంటాయి కదా ఇప్పుడు నేను అసోసియేషన్ లో జాయిన్ అవ్వాలనుకోండి suppose I decide to join అయిన అసోసియేషన్ అప్పుడు నేను ఏ అసోసియేషన్ లో జాయిన్ అవ్వాలో మీరు ఎవరైనా సలహా ఇస్తున్నారు మీరేం సలహా చెప్పరా నాకు చెప్పండి ఏ అసోసియేషన్ లో జాయిన్ అవ్వాలి ఎవరు చెప్పబోయారు కాజు సమాజంలో జాయిన్ అవ్వాలి అవునండి సాధు సమాజంలో జాయిన్ అవుతే బాగుంటుందా లేకపోతే మీరు పది మంది కలిసి ఒక ఫ్లాట్ లో ఒక అసోసియేషన్ పెట్టిన దాంట్లో జాయిన్ అయితే బాగుంటుంది ఎందుకు జరుగుతుంది సాధు సమాజంలో జాయిన్ అయితేనే బాగుంటుంది సపోజ్ మీరు పాఠం వెళ్ళడానికి వచ్చే ప్రభుత్వం అవుతుంది మీరు మా సాధు సమాజంలో వ్యాపారం చేస్తే మొన్నటి మీరు రావడం ఎందుకంటే సాధు సమాజం మీకేం కానీ కాబట్టి ఫార్మింగ్ అసోసియేషన్స్ అనేది మానవ స్వభావం మనుషులు గ్రూప్స్ కింద బతుకుతూ ఉంటారు తెలియలేదు జనా కాబట్టి అసోసియేషన్ మీరు ఫారం చేయించుకుంటే దానికి వర్ణము ఉంటుంది మీరు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటారనుకోండి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను దానికి అసోసియేషన్కు సంబంధం లేదండి అది సోషల్ గ్రూప్ అసోసియేషన్ సమాచారం కాదు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటే ఏం చదువుతున్నావు నేను ఎన్ఎస్సీ సబ్సిడీ చదువుతున్నాను ఎన్ఎస్సీ సబ్సిడీ చదువుతుంటే పిల్లలు చేయాలి సిద్ధంగా లేదా ఎన్ఎస్సీ సెకండ్ ఇయర్ నేను కొండకపోతుంది వివాహం విద్యానాశాయ ఎన్ఎస్సీ సెకండ్ ఇయర్ అయ్యాక పెళ్లి చేసుకో ఫస్ట్ ఇయర్ అయ్యాక పెళ్లి అవుతుంది నేను తెలుగు తెలివైతే తెలుగు తప్పేమా అని సలహా చెప్తే దీనికి అసోసియేషన్కి సంబంధం లేదు వారి పర్సనల్ లైఫ్కి సంబంధించారు దీన్ని ఆశ్రమము కాబట్టి ఆశ్రమం ఇండివిజువల్ లైఫ్ ద్వంద్వము అంటే సోషల్ రెండు ఉంటాయి మనిషి హ్యూమన్ బీయింగ్ ఇది సోషల్ యానిమల్ ఇండివిజువల్ కూడా అయి ఉన్నాయి కాబట్టి వర్ణము ఆశ్చర్యం దీనికి జన్మతో పెట్టేసి మన వాళ్ళు కొంత గడబడ సృష్టించారు ఒక మనిషి యొక్క వర్ణం దేని బట్టి డిసైడ్ చేస్తాము అంటే వారి జన్మను బట్టి వారు ఏ కొంపలో వచ్చారో దాన్ని బట్టి డిసైడ్ చేస్తాము అనేప్పటికీ మీకు ఇప్పుడు నేను చెప్పిన యూనివర్సల్ ప్రిన్సిపల్ ఏముందో అది కొంత గడపడైపోయింది తర్వాత వారు ఆశ్రమాన్ని దేని బట్టి డిసైడ్ చేస్తా ఉంటే అది కూడా జన్మని బట్టి డిసైడ్ చేస్తా అని మీరు ఇప్పుడు నేను చెప్పిన ప్రిన్సిపల్ ఇక్కడ universal principle social principle life ఒక స్ట్రక్చర్ ఇచ్చే ప్రిన్సిపల్ అంటే ఎప్పుడైతే మీరు దీన్ని తీసుకెళ్లి జన్మకు జోడించారో దేవి ఆంజనేయ స్వామి దేవి ఆంజనేయ స్వామి చేసినట్టు అయిపోతుంది అదంతా కూడా గడబడేది ఇలాగ అంతా పాలిటిక్స్ ఇప్పుడు ఈ సంవత్సరాలు ఈ పంచాంగాలు రాష్ట్రం పంచాంగాలు రాసి వాళ్ళకి సంస్కృతం కాదు మీకు తెలిసిన వాళ్ళకి తెలియదు మీకు ఎలా తెలిసినంట నేను నా చిన్న పనికి చూస్తున్నా ఎందుకు హృదయ చేస్తున్నారా మీరు ఏడు పదివేల మోహన్ పంచాంగాలు రాస్తా ఉంటారు సంస్కృతం రాకుండా ఏం పంచాంగాలు రాస్తారు వాళ్ళు ప్రకాయించండి தோரنده ஆபதன் ஆல்சி ਨੇន ઓછ ક્લાસિકલ એક્ઝામ્પલ દીપન ઈ एग्जांपल ઓપટ કવર થઈ એ एग्जांपल મેન અનુકુંતા મેન અનુકુંતા હોય મેન અનુકુંતા હોય દીક મેં કેલા ઉતતું મેલા અવતિતું હોય આ પ્રભવો ભવતૈંગા આવે વિષમતા આવ는다 આ આવે વિષમતા ઓપટ કોલો હિપ એવું મંગા ઉતાય કે કોકાવ રોકવા આવે ઓપટ કોલા હિપ જોતા જ રોકવા આવે તો આ વિષકે એવું મંગા ઉતતું శ్లోకరచన అమ్మ నిఘంటు ఏ రూపంగా ఉంటుందండి శ్లోకరచన లిస్ట్ కన్నా మీ శ్లోకాల్లో రాసిన వాడిని లిస్ట్ దేంతో రాస్తాడు వాడు దగ్గర వెళ్ళిన రాస్తాడు మరి లిస్ట్ కన్నా మీ శ్లోకాల్లో రాసిపెట్టాడు అమరా విద్యరా దేవా కుమరా కుంభీకరా అంటే ఇలాగ అనుష్ఠితుల్లో వాడు రాసిపెట్టాడు దేవతలకి పర్యావరణ పదాలని అమర నిఘంటు శ్లోకాల్లో విశ్వకోశ శ్లోకాల్లో ఉంటుంది అన్ని నిఘంటుల్లో శ్లోకాల్లో ఉంటుంది వాళ్ళని మీరు లిఫ్ట్ రేట్లో రాస్తారు శ్లోకాల్లో రాస్తారు ఎందుకంటే కంఠస్థం చేయటం ఉంది సో ప్రభవ విభవ తెలివా నాకు మొత్తం అంతా లిఫ్ట్ లేదంటే ప్రభవ విభవ అలా రాస్తుంటారు ఇప్పుడు నేను శాస్త్రం చదువుకున్నాను ప్రభవో విభవ తెలివా అని ఉంది ఇప్పుడు మొదటి సంవత్సరం పేరేమి చెప్పండి ప్రభవ నామ సంవత్సరమా ప్రభువో నామ సంవత్సరమా ఎవడైనా ప్రభువో నామ సంవత్సరం రాస్తే మీరు ఏం చేస్తారో నొప్పిగా వేస్తారో అయినా మరి సంవత్సరం వచ్చినవాడా రానివాడా దాని విభవస్తేవ నామ సంవత్సరం రాస్తే అక్కడ ఎవడైనా మనం ఏమనాలి వాడు రాయడానికి వాడు పంచాంగం రాయడానికి అర్హుడే కదా మీకు చెప్పండి అర్హుడు కాదు కొంచెం ముందుకు వెళ్ళండి మూడో శ్లోకంలో రమోదోహ ప్రజాపతి మీరు ఇప్పుడు చెప్పండి ఆ ప్రమోదోక్ష ప్రజాపతి దీంతో ఆ సంవత్సరం పేరేమిటి ప్రమోద నామ సంవత్సరం ప్రమోదోక్ష నామ సంవత్సరం కాదు కదా కానీ ఒక ఆయన ప్రమోదోక్ష నామ సంవత్సరం అయితే ఆయన ఆ ప్రమోదోక్షని ఎప్పుడైతే దోష బాగులేదే ఈ భేటీ బాగులేదు భేటీ చేసినట్టుగా దోషని దోత చేసింది దూత రామదూత ఈ దూత దూత దూత దూత అని అని రామదూత రామదూత రామదూత అని ఇలా అని అని అని బ్రహ్మోదూతలో పెట్టాడు బ్రహ్మోదూత నామ సంవత్సరం కబులు రుద్రాక్షిగారు చూసి ముస్లింలు వేరు వేసేస్తుంది ఉదయవేళ మోహనిష్ట ఇలా తయారయ్యారు బ్రహ్మోదూత నామ సంవత్సరం నానార్థం లేదు దాని మీద భాష్యం ఏంటంటే ఈ సంవత్సరము మీకు దేవత ఎలాగైతే సమాచారం తీసుకొస్తారో ఆ రకంగా బ్రహ్మో యొక్క సమాచారం తీసుకొస్తుంది బ్రహ్మో అంటే ఏమిటి ప్రమోదము మరి ప్రమోదూత అవ్వాలి కానీ ప్రమోదూత ఎలా అవుతుంది అంత వ్యాకరణం మీరు అడగద్దు నేను చెప్పద్దు ప్రజాపతి ప్రజాపతి నామకం ప్రజాపతి ఏమంటే ప్రమోదోత ఏమో దేవత ప్రజాపతి అని అంటే ఆయన జరుగుతుంది ఈ రకంగా సంస్కృతం రాసుకోవడం మూలంగా చాలా గడబడి చెప్పి చేస్తూ ఉంటారు సో ప్రతి ఇలా ఈ సంస్కృతం రాకపోవడం అనే ఒక దోషము తర్వాత ఆ లిటరేచర్ని సరిగ్గా అర్థం చేసుకోవడము తర్వాత ప్రక్షిప్తాలు ఎవరికి చేసింది వాళ్ళు రాసేసి దాంట్లో పెట్టేసి అలా చేయటము ఇన్ని రకాలుగా ఆ వర్ణాశ్రమ అనే దాని యొక్క స్పిరిట్ కొంత చాలా దెబ్బతింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ అలాగే పెద్దగా నేను ఇస్తున్నాను మీరు అనుకోండి ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి సో వర్ణము ఆశ్రమము అన్నదానికి యూనివర్సల్ మీనింగ్ నేను మీకు చెప్తాను శ్రీకృష్ణుడు అదే మీనింగ్ చెప్తున్నాను తర్వాత గుణకర్మ విభాగకర్తారమీ మాం విద్యకర్తారమవ్యయం ఒక ఆయన నాతో ఉన్నారు నాలుగు వర్ణాలను దేవుడు సృష్టించాడన్నాడు నిన్న దేవుడు నాలుగు వర్ణాలను సృష్టించడమే కదా బాబు అసలు జగత్తునంతనే దేవుడే సృష్టించాడు కేవలం నాలుగు వర్ణాలనే సృష్టించేసాడా అమెరికా వాళ్ళను సృష్టించలేదా బ్రిటిష్ వాళ్ళని సృష్టించలేదా కాబట్టి అక్కడ సృష్టించడం పాయింట్ కాదు ఆ వాక్యంలో శాతను వర్ణం మయా సృష్టం అన్నప్పుడు అక్కడ ఆ వాక్యం కంప్లీట్ కాలేదు ఆ వాక్యం యొక్క ఎంత తిప్పి కాలేదు ఎందుకంటే నాలుగు వర్ణాలను మాత్రమే సృష్టించేయడానికి అర్థం కాదు మొత్తం జగత్తునంతనే ఆయన సృష్టించాడు దాంతో నాలుగు వర్ణాలు కూడా మరి ఏది దాని అర్థం ఏంటి గుణకర్మ విభాగశ అన్నది ఫోకస్ సో ఆ division it is not a division English లో రెండు పదాలు ఉన్నాయి డివిజన్ క్లాసిఫికేషన్ రెండు పదాలు ఉన్నాయి ఇప్పుడు ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నారు నలుగురు ఉన్నారు ఎవరు భార్య భర్త కొడుకు కూతురు అని మీరంటే ఇప్పుడు మీరు డివైడ్ చేశారా క్లాసిఫై చేశారా క్లాసిఫై చేశారు డివైడ్ చేయరు నేను వాళ్ళు కలిసి ఉంటారు అలాగే ఒకరితో ఒకరు డెవలప్ కలిసి ఉంటారు నాకే డివిజన్ ఇట్స్ క్లాసిఫికేషన్ సో ఈ క్లా విభాగ శబ్దానికి క్లాసిఫికేషన్ అన్నారు నాకు డివిజన్ అయితే క్లాసిఫికేషన్కి బేసిస్ ఏమిటి గుణము కర్మ గుణము అంటే క్వాలిటీ కాదు అంటే దయ కోపం కరుణ లేకపోతే అహంకారం లేకపోతే దత్తం ఇలాంటి గుణాలు కాదు ఇక్కడ టెక్నిక్గా ఉపయోగిస్తున్నాం అది గుణం తర్వాత కర్మ గుణాన్ని బట్టి వాడు చేసి కర్మ ఉంటుంది కర్మ అంటే వాడి ప్రొఫెషన్ వాడి ప్రవృత్తి వాడి అంత స్వభావము బాహ్య ప్రవృత్తి మనిషి ఉన్నాడండి మనిషి మంచివాడు అని మీరు అన్నారు మంచివాడు అంటే అర్థం ఏమిటి వాడు హృదయం మంచిదై ఉండాలి వాడు చేసే పనులు మంచిదై ఉండాలి అప్పుడు మంచివాడు అని అంటారు అలాగే ఈ జాతుల మూలం ఏంటి అంటే ఒకటి బాహ్యం ఒకటి ఆంత గుణం ఆంత కర్మ బాహ్యం ఈ క్లాసిఫికేషన్కి మోహం ఇంట్లో జన్మ లేదు జన్మ ఒకప్పుడు ఇట్నే యాడ్ టు గుణా అన్నట్టు ఎలాగంటే ఇప్పుడు కొంతమంది ఫ్యామిలీస్ లో అందరూ డాక్టర్లే నా కొంతమంది ఫ్యామిలీస్ బాగా కనపడతారు అందరూ డాక్టర్లే ఇప్పుడు నేను మన దక్షిణామూర్తి హండ్రెడ్ అండ్ ఎయిట్ నైన్స్ దక్షిణామూర్తి అనే దాంట్లో ఆ పుస్తకంలో ఒకటో ఒకటి వేశాను డాక్టర్ నర్మదాచారి భాష్యం రామానుజాచారి నర్మదాచారి అనే ఇద్దరు దంపతులు ఆ ఫోటో వేశారు చూస్తుంటారు తొందరగా ఆయన డాక్టర్ గారు రామానుజాచారి గారు ఆయన భార్య పేరు నర్మదాచారి ఆమె అమ్మగారు ఆమె డాక్టర్ వాళ్ళ కొడుకు పెద్ద కొడుకు డాక్టర్ రెండో కొడుకు డాక్టర్ వాళ్ళకి కూతురు ఉంది ఆమె డాక్టర్ ఈ కూతురు యొక్క భర్త అల్లుకి డాక్టర్ అందరూ డాక్టర్ వాళ్ళ సొంతలో అందరూ డాక్టర్ నేను అడిగాను ఏంటండి మీ ఇంట్లో పుట్టే డాక్టర్లు లేకపోతారా ఏమి అంటే మా ఇంట్లో పుట్టే డాక్టర్లు లేకపోరు పుట్టి పెరిగి పెరుగుతూ ఉంటే వాళ్ళు ఇది చూస్తే స్టేటస్కోపు అది చూస్తే స్టేటస్కోపు ఆ సంస్కారాలు అలా వచ్చి వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఇచ్చి అడిగారని ఇప్పుడు నేను ఏం చదువుకుంటారో బాబు అంటే అమెరికాలో ఎవరితో వాళ్ళు చదువుతారు అది ఒక రాష్ట్రంగా ఉన్నారు ఆయన కొడుకు ఏం చదువుతున్నావో నేను అడిగాను ఏం చదువుతున్నావు డాక్టర్ చదువుతున్నావా అని అన్నాను లేదంటే డాక్టర్ చదవలేదు నాకు డాక్టర్ అనుకుంటున్నాను మరి ఏం చదువుతున్నావు అంటే టెలివిజన్ సీరియల్ నిర్మాణము అనే కోర్సు చదువుతున్నాను చెప్పాను హౌ టు టెలివిజన్ సీరియల్స్ తయారు చేయుట అనే కోర్సు ఎన్నేళ్ళు మూడేళ్ల కోర్సు సహాయ యూనివర్సిటీలో ఆ కోర్సు అవుతున్నాను ఇంతకంటే మీకు అవడానికి ఏదో కోర్సు ఏం దొరకలేదని అయినా అంటే అదే ఆ కోర్సు చాలా మంచి కోర్సు అండి మంచి ఉద్యోగం చేస్తున్నాడు ఆ టెలివిజన్ సీరియల్స్ అన్ని తీసుకుని ఉంటాడు హాలీవుడ్లోనే అక్కడ అదో కోర్సు కాబట్టి ఇప్పుడు జన్మని బట్టి అంతటా నిర్మాణం అవుతుంది but at the same time జన్మ కెన్ హ్యావ్ నేను చాలాసార్లు అనుకుంటాను నరేంద్రపురం అనే ఒక గ్రామంలో నేను పుట్టి జరిగాను ఆ గ్రామంలో ఎటు చూసినా వేద పండితులు శాస్త్రం పండితులు ఎటు చూసినా ఇంట్లో వస్తే మా తాతగారు ఆయన శ్లోకంలో పెద్ద పండితులు ఆయన ఏమో ఆ శ్లోక ప్రారంభించే ఉంటా కొత్త కొట్టి కొడుతూ ఉంది మా పెద్దనాయన గారు అంటే మా నాన్నగారు అబ్బాయి గారు ఆయన కృష్ణ ఎదురుగారు ఎదురుగారు పండితులు ఆయన ఇంకా మా నాన్నగారు అయితే వేద అంటారు వ్యాకరణం వచ్చారు ముఖ్యంగా దాని ఇల్లంతా ఎటు చూసినా కానీ ఎక్కడ చూసినా పాడలే ఎలా ఉండిందంటే భక్తి ప్రయోగం చేస్తే నిప్పు వస్తుంది ఒకసారి మహద్భాగ్యం ఉన్నాను మహద్భాగ్యం అంటే వెంటనే కంపెనీ సంగ్రహించారు ఆన్ మహత సమానాధికరణ జాతీయలో మహశబ్దానికి సమానాధికరణం అంటే కర్మధారణ సమాసంలో కానీ జాతీయ అనే పదం పక్కన ఉన్నప్పుడు ఆస్తి వస్తుంది అలోక్య అయితే మహత్తులో ఉండే అత్తుపోయే ఆకారం వస్తే మహాభాగ్యం అనాలి వెళ్ళే చెప్తాను ఆరోగ్యమే మహాభాగ్యం మహాభాగ్యం మహద్భాగ్యం కాదు మహాభాగ్యం మహద్భాగ్యం తప్పు సమాసం ఈ సంగతి నేను పదకొండో తెలుస్తున్నా ఈ సూత్రంతో సహా ఆన్మహత సమానాధికరణ జాతీయో మహాభాగ్యం మహాజాతీయ మహా మహత్తరంగా గౌరవ విలువ రాశాను ఇంద్రారెడ్డి గారు అన్నారు ఎప్పుడు చిన్న పిల్లలు ఆయన అన్నారు అన్ని మీరు ప్రత్యయం గౌరవ క్షేత్రం మీద రాదండి మరి వీళ్ళందరూ గౌరవ తప్పితే మరి వీళ్ళకి ఏదైనా గర్భించింది అంటే గౌరవ లేనిది అని పెట్టారు గౌరవంగా తీసుకెళ్ళడం ఆయన అలా రాసేవారు గౌరవ లేనిది అనే రాసేవారు ఎందుకంటే గౌరవ నీళ్ళు అంటే అది నీళ్ళు కాదు అనిల్య అనిల్యమని అనిల్యమనే ఒక ప్రత్యేకం నిత్య ప్రత్యయం కారణీయం అన్నప్పుడు అనిల్య ప్రత్యయం గమనీయం చింతనీయం వచనీయం ఇవన్నీ అనిల్య ప్రత్యయ ఈ అనిల్య ప్రత్యయాలు ఇది ధాతు మీద వస్తాయి గౌరవం మీద రావు గౌరవ ధాతు కాదు ఇది ఆల్రెడీ కథిత ప్రయోగం దాని మీద ఇంకా అనిల్య ప్రత్యయం కాదు అని చెప్పారు చాలా పెద్దవలసింది అలా ఉంది వాతావరణం ఈ రోజు సంస్కృతం వచ్చేస్తుంది నేను సంస్కృత పండితులను చెప్పేసి లోకాల మీద తెలియజేసి గొప్ప సంపాదించేసి ఏదో వస్తున్నాం ఉంటాయి అది అక్కడ పిచ్చి పెరిగిన భాగ్యం అలా ఉంది కాబట్టి జన్మ డస్ హెల్ప్ అయితే మా కజిన్ ఒక ఆయన ఉన్నాడు ఆయనకి రామశబ్దం కాదు రామ రామ రామ కాదు నాకంటే ముందు పుట్టారు నాకంటే ఎక్కువ కాలం ఆవుల్లోనే ఉన్నాడు ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాడు రామసుతో ఇంతవరకు రాలేదు కాబట్టి జన్మని మీరు దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు ఇది హెల్త్ అని మీరు చెప్తున్నారు ఇది హెల్త్ ఎందుకు లేదని కూడా చెప్పాలి హెల్త్ చేసిందో చేస్తుంది బట్ మూలం ఏమిటి అంటే గుణ కర్మ మూలం చెప్పచ్చు గుణం అంటే లోపల ఉండే లక్షణం ఆ హృదయాన్ని value system in the mind కర్మ అంటే హిజ్ హిజ్ యాక్షన్ పునః కర్మ విభాగ దీన్ని బట్టి చాతుర్వర్ణ్యము సృష్టించబడింది చాతుర్వర్ణ్యాన్ని సృష్టించేది కాదు అంతా సృష్టించారు జగత్తునంతనే సృష్టించారు దాంతో జాతుర్వర్ణ్యం కూడా ఉంది ఆ జాతుర్వర్ణ్యానికి ఆ చెతులు ఆ ఫోర్ అనే క్లాసిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే గుణకర్మ నుంచి వచ్చింది ఓకే అయితే ఈ గుణకర్మలో సృష్టించిన వారు ఈ నాలుగు వర్ణాలను ఈ జగత్తుని సృష్టించిన వాడిని నువ్వేనా సత్య కర్తారమతి మాం బుద్ధి శ్రీకృష్ణుడు నిజనా నిజనా నిజ సృష్టించేవాడు ఎందుకంటే కృష్ణుడు తాను సృష్టింపబడ్డాలో భాగంగా కనపడుతున్నాడు సృష్టింపబడ్డ జగత్తులో భాగంగా కనపడుతున్నాడు అంటే నేనే సృష్టించాను రా మాం విద్ధి ఈ ఈ జగత్తునంతని జాతుల వర్ణంతో సహా సృష్టించిన వాళ్ళని నేనేమని తెలుసుకో అయితే నువ్వు కర్తవా అకర్తారం అవ్యయం నేను కర్తను కూడా కాదు అని తెలుసుకో అని ఒక కాంట్రడిక్షన్ ఒక పారాడాక్స్ ఒకటి పడేశాను పారాడాక్స్ అనేది ఒకటి ఉంటుంది పారాడాక్స్ అంటే తెలుస్తుందా అంటే పారాడాక్స్ అంటే పరస్పర విరోధం నేను కర్తనే కానీ నేను కర్తను కాను మీరు విరోధం ఉందా లేదా ఇప్పుడు నన్ను ఒకరు అడిగారు ఏమంటే బ్రహ్మ విద్యా కుటీరు ఇక్కడ దాని హెడ్ స్వామి ఎవరు మీరేనా అని అడిగారు అవునండి అలాగా అయితే బ్రహ్మ విద్యా కుటీరు ప్రాపర్టీ అంతా మీరేనా అని అడిగారు అదే నాకు కాదండి ఏదో ఒక విరోధం అప్పటికప్పుడు సృష్టించి చెప్పారు కాబట్టి ఆ సందర్భాన్ని వచ్చింది చిన్నయానంద గారు చెప్పారు సార్ ఆయన వెళ్తున్నారు ఆయన చాలా డ్రామాటిక్ గా చెప్పేవారు నేను ఆయన వెళ్తుంటే ఆయన ఆయన అడిగారు ఒక ఆసనం వచ్చారు ఆయన యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు చిన్నయానంద గారు కలవడానికి వచ్చారు యూనివర్సిటీ నుంచి వచ్చాడు ఆయన వచ్చి ఈయన చూశారు ఈయన కాషాయం చూసి ఈయనకి తెలుసుకుంటుందని అనుకుని ఏమన్నా ఎందుకంటే కాస్త సన్యాసం తెలుసుకుంటున్నా ఏమన్నా మీరు నేను ఉంది కానీ ఎరుగుదురా అని అడిగారు ఇది ఎలాగంటే ఫోన్ చేసి ఏమండి నేను సత్యనారాయణ గారితో మాట్లాడాలి అని వాళ్ళు ఫోన్ చేస్తాను అలాగే అడిగితే ఈయన ఏం చెప్పాను అవును నేను ఎదుగులో చెప్పారనుకోండి అప్పుడు ఎదరవాడు ఏమైనా అర్థం చేసుకుంటాడు చిన్నయానంద గారు ఒక ఆయన ఎక్కడో ఉన్నాడు ఆయన ఇది వాడు అని అర్థం చేసుకుంటాడు అంతే కదా అని అర్థం మరి ఏం చెప్పాను నేను ఎలాగేమో అని చెప్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడు ఆ చిన్నయానంద అనే ఆయన ఒక ఆయన ఉన్నారు ఆయన ఇది తెలియదు ఇంకో హలో ఒక అభివృద్ధి తెలుస్తున్నాను ఇంకో కదా కాబట్టి కాదు అని చెప్పడానికి వీల్లేదు అవును అని చెప్పడానికి వీల్లేదు కాదు అని చెప్పడానికి వీల్లేదు అంచేత ఆయన ఏమన్నారంటే నాతో ఫ్రెండ్ అండి నాతో ఫ్రెండ్ అంటే ఇతను అనుకున్నాడు చిన్నానంద గారి కోసం తీసుకెళ్తారేమో అని ఇతను అనుకుని వీళ్ళు వెంట పట్టాడు ఇది వెళ్ళేప్పటికి అక్కడ పోతుంది స్వామి చిన్నానందాన్ని పోతుంది తలుపు తీసి అప్పుడు వెళ్ళాలి ఈయన కూర్చున్నారు ఈయన వెళ్ళారని కూర్చున్నాడు కాబట్టి మీరే నా చిన్నానంద అంటే అవును కాబట్టి కాంట్రడిక్షన్ అనేది ఒక స్థాయిలో ఉంటుంది ఒక్క పిసర్ స్థాయి బయటకు వేస్తే ఇప్పుడు ఒకటి చేయి కాలింది ఏంటి చేయి కాలింది ఏంటి నిప్పు కాల్చిందా చేతిని అని అడిగారు అవును నిప్పు చేతిని కాల్చింది అగ్ని కాల్చింది అవును మీరు నేనేం చెప్పండి అగ్నిలో చేయి పెట్టడం వల్ల చేయి కాలిందా అయితే అగ్ని వీడి చేతిని కాల్చిందా కాబట్టి ఇప్పుడు అగ్ని కర్త అవునా కదా కర్త కర్త కాదు కూడా అగ్ని కర్త కాదు అంటే ఓహో అయితే మీకు చెయ్యి కావడం కాదనమాట ఏదైనా ఇన్ఫెక్షన్ అనమాట అగ్ని కరెక్ట్ కాదు కావడం మరి కావడం అయితే అగ్ని కర్త కదా అగ్ని కర్త అవును కాదు ఒక స్టాండ్ పాయింట్ నుంచి అగ్ని కర్త అవుతాడు ఇంకో స్టాండ్ పాయింట్ లో అగ్ని కర్త ఇప్పుడు నేను ఒకసారి అంటే ఇవన్నీ పారాడాక్స్ ఉండడానికి మీకు అనేక దృష్టాంతాలు చెప్తున్నా ఇంకా భాష్యంలో వెళ్తే అంత స్పష్టం అవుతుంది నేను ఇమిగ్రేషన్ ఇది ఎయిర్పోర్ట్ అమెరికాలో ఎయిర్పోర్ట్ లో వెళ్తుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రొఫైల్ చేస్తారు ప్రొఫైలింగ్ చేస్తారంటే పది మంది కీలో ఇరవై ముప్పై మంది కీలో నిలబడ్డారనుకోండి ఈ ముప్పై మందిలో పది శాతం అంటే ముగ్గురిని సెలెక్ట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ బ్యాగ్ కూడా వెళ్తే వాళ్ళు చెక్ చేస్తారు బ్యాగ్ చెక్ చేస్తారు కేవలం ముగ్గురునే ఫిక్స్ చేస్తారు అందరినీ చేయరు ఆ రకంగా వాళ్ళతో సిస్టమేటిక్ చేస్తారు నెక్స్ట్ మీరు అంటే మీ బ్యాగ్ చూపించండి అంటే మనమే ఓపెన్ చేసి చూపించాలి సో లేకపోతే ఒకప్పుడు వాళ్ళు ఓపెన్ చేసుకుంటారు ఇది బ్యాగ్ ఓపెన్ చేస్తే దాంట్లో షర్ట్స్ ఏమో ఆరెంజ్ కలర్ ఉత్తరీయం ఆరెంజ్ కలర్ ధోతి orange colour socks orange colour టోపీ ఆరెంజ్ అన్ని ఆరెంజ్ కలర్లే ఉన్నాయి ఆమె చెక్ చేసినా లేదు సరే మొత్తం అందరూ చెక్ చేసి మళ్ళీ సెట్ చేసి దయచేసి thank you very much have a nice అని అంటారు వస్తే కట్టిసి కంటే మనవాడు అయితే అలా భిన్నంగా కట్టిసి ఇస్తే కట్టిపోతుందేమో అన్న ధోరణిలో మనవాళ్ళు ఉంటారు ఓకే మనకి కష్టం లేదు వాళ్ళు కొంచెం కట్టిసి చూపించి ఓ ఇది సీన్ లైవ్ డీ లైట్ ఆరెంజ్ అని అడిగింది డీ లైట్ ఆరెంజ్ నేను ఏం చెప్పాలి నేను ఆ ప్రశ్నకి సమాధానం ఎస్తం చెప్పాలా అంటే జనాస్తే I don't like all light and డిస్లైక్లో దొరుకుతుంది అలా ఇలాంటి పర్టికులర్ లైకింగ్ ఏమీ లేదు ఐ లైట్ ఆరెంజ్ అంటే నాకు ఆరెంజ్ కూడా కొన్ని ఉంటాయి ఆరెంజ్ మీద ప్రత్యేకమైన ప్రేమ ఉంటుందని అలాగే చెప్పాల్సి ఉంటుంది అయితే ఐ డోంట్ లైక్ ఆరెంజ్ అని చెప్పాను అది కాబట్టి neither like not this light అనే పదాన్ని అప్లై చేయడానికి వీలు లేదు కాబట్టి ఐ లైక్ ఆరెంజ్ అనే స్టేట్మెంట్ అంగీకారం కాదు ఐ డోంట్ లైక్ ఆరెంజ్ అనే స్టేట్మెంట్ కూడా అంగీకారం కాదు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈశ్వరుడు ఏమంటాడంటే ఈ సృష్టి చేసింది నేను కానీ వాస్తవంలో ఈ సృష్టి చేసింది నేను కాదు అలాంటి పేరెంట్ నిజానికి ఈ పారాడాక్సెస్ చాలా ఇంపార్టెంట్ ఎలాగంటే మీకు తత్వము బాగా అవగాహనకి రావాలి అంటే ఈ పారాడాక్సెస్ కనుక అవగాహన వస్తే మీకు తత్వం అవగాహన పారాడాక్స్ అంటే ఈ విరోధం యొక్క రహస్యం ఏంటంటే ఒక లెవెల్లో విరోధం ఉంటుంది లెవెల్ పైకి వెళ్తే విరోధం దీన్ని సాహిత్యంలో కూడా ఉంది విరోధాభాసాలంకారము అని సాహిత్యంలో కూడా ఉంది ఎలాగంటే అగజాన పద్మాస్తం గజానన అనేక అనేకదంతం భక్తానా అనేక దంతం ఉపాధి కదా ఇప్పుడు బిజినెస్ లో ఎలా ఎలాంటి అగజానన ఇదే గజానన అంటే ఆయన గజానందు కానివాడు మళ్ళీ అనేక అనేకదంతుడు ఏకదంతుడు పరస్పరం విరోహం వస్తుందా లేదా విరోహం వస్తుంది విరోధం ఉంది అయితే విరోధం నిజంగా ఉంటే అది కామ్యం అవ్వదు అది సత్యం కాదు విరోధం నిజంగా ఉండకూడదు విరోధం పరిహారం కూడా దాని లోపలే ఉండాలి ఇప్పుడు పరిహారం ఎలా చేస్తామంటే విరోధంలా కనబడుతుంది తప్పిస్తే విరోధం ఉండకూడదు విరోధ అభ విరోధం కనబడుతుంది ఆభాసం అంటే కనపడతారు కానీ నిజంగా ఉండకూడదు నిజంగా విరోధం ఉంటే తప్పైపోతుంది సో అది ఎలాగంటే అగజానన అంటే గజాననుడు కానివాడు అని కాదు నా గజానన అగజానన అలా కాదు అది ఆ గజ అంటే పార్వతి అజ అంటే పర్వతం పర్వత పుత్రిక పార్వతి అగజ ఆమె యొక్క ముఖ పద్మానికి సూర్యుడు వెళ్తున్నాడు సూర్యుడు వస్తే పద్మ ఏమవుతుంది వికసిస్తుంది అలాగే విఘ్నేశ్వరుడు వస్తే పార్వతీదేవి యొక్క ముఖం వికసిస్తుంది తర్వాత అగజానన పద్మార్థం ఆయన గజాననుడు గజముఖము కలవాలి అనేకదం తం భక్తానం తం ఆ గజాననుడు ఆయన ఎటువంటి వారు అనేక అనేకములైన కామములను కోరికలను ఇచ్చేవారు అనేకములైన వరములను ఇచ్చేవారు ఏకదంతం ఒకే దంతము కలవారు అని అలా వినిపిస్తే ఇప్పుడు విరోధం లేదు ముందు విరోధం కనపడిందా లేదా కనపడి తర్వాత విరోధం లేదు అంటే ఒక లెవెల్ దాటితే విరోధం తక్కువ లెవెల్లో విరోధం కాదు ఇది విరోధాభాస అంటారు ఇప్పుడు ఎలాగే చెప్తుంది నేను చెప్పిన శ్లోకంలో విరోధం చూపించి లేదని చూపించాను అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటనమాట సాహిత్యంలో నాకు కొంత కొంత స్థితి ఉంది అని అర్థం సాహిత్యం ఉదవకు తెలియాలి లేకపోతే అది ఉండాలని చూపిస్తాను మీకు నేను సాహిత్యంలో కొంత తెలుసుకునేవాడు అని మీకు స్పష్టం అలాగే వేదాంతంలో సత్య కర్త జగత్తులకు కర్త ఇస్తుంది కానీ వాస్తవంగా ఇస్తుంది కర్త కాదు అని ఈ టాపిక్ మీరు స్పష్టంగా తెలుసుకుంటే దాని అర్థం ఏంటి వేదాంత పరిజ్ఞానం మీకు కలిగింది అని కాబట్టి ఈ విరోధ టాపిక్స్ ఉన్నాయే ఇది చాలా టాపిక్ భూత భిన్న భూతస్థ సో అది ఇలాగ పదమూడోధ్యాయంలో కూడా కొన్ని విరోధాలు వస్తాయి అలాగే మత్స్థాని ఇతరంలో భూతాన్ని నచ మత్స్థాని భూతాన్ని సర్వ ప్రాణులు నాలుగే ఉన్నది నా ఎందు ఏ ప్రాణి లేదు అని విరోధంగా అది విరోధ పరిహారం కూడా ఇదంతా మనం చూడబోతాము దీని అవతారికి చూద్దాము మాంస ఏవలోకే కర్ణాశ్రమాది కర్మాధికార ఇప్పుడు పశుపక్ష్యాది ప్రాణుల్ని మీరు చూస్తే కర్మ ఫలాన్ని అది అనుభవిస్తున్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది మానవుల్ని చూసినప్పుడు మానవులు కూడా కర్మ ఫలాన్ని అనుభవిస్తూనే ఉంటారు ఇతర ప్రాణులనే కానీ కర్మను చేసి కర్మ ఫలాన్ని సంపాదించే యోగ్యత మనకు కేవలం మానవుడికి మాత్రమే ఉన్నది అది తేడా ఆ తేడా ఎందువల్ల వచ్చింది అని ప్రశ్న ఆ ప్రశ్నకి సమాధానం ఈ శ్లోకము మనసేమో లోకే లోకం అంటే ప్రాణివర్గము అర్థం మనుష్యులనే ప్రాణి కోటిలోనే వర్ణాశ్రమాది కర్మాధికారం ఉంది కానీ పశుపక్ష్యాది లోకములు పశుపక్ష్యాది ప్రాణుల ఎందు కర్మాధికారం లేదు అని మనకి స్పష్టం అవుతుంది ఇది నియమ అని తెలుస్తూ ఉంది నియమం అంటే అలాగే ఇది సత్యంది అలాగే ఉంది జగత్తు దీన్ని అంటే ఇదిగో శ్లోకం అని కరెక్షన్ అవుతారు అథవా లేకపోతే ఇదే కనెక్షన్ అని ఇంకో రకంగా చెప్తున్నారు అథవా వర్ణాశ్రమాది ప్రవిభావోపేత మనుష్యా మమ వర్త్మాను వర్తంతే సర్వశ సో ఇంతకు ముందు శ్లోకంలో మమ వర్త్మాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశ అని చెప్పారు మనుషులు ఎంతమంది ఉంటే అంతమంది ఏ స్టేటస్ ఆఫ్ లైఫ్ లో ఉంటే ఆ స్టేటస్ లో బ్రహ్మజాలు కావచ్చు లేకపోతే గృహస్థులు కావచ్చు సన్యాసులు కావచ్చు ఎవరైనా ఏ సోషల్ స్ట్రక్చర్ లో సోషల్ లేడర్ ఒకటి ఉంటుంది ఏ లేడర్ లో ఉంటే ఆ లేడర్ లో వీళ్ళందరూ కూడా ఎన్ని రకాలుగా ఉన్నా కూడా నా మార్గంలోనే నా స్వరూపంలోనే ఉన్నారు అని చెప్పారు ఆ చెప్పిన దాని మీద వివరణ మనుషులందరూ కూడా వాళ్ళలో ఎన్ని తేడాలున్నా ఎన్ని క్లాసిఫికేషన్స్ ఉన్నా వాటితో కూడి నామార్థంలోనే అన్ని విధాలుగా ఉన్నారని చెప్పేది కదా అలా ఉండడానికి కారణం ఏంటి అకస్మాత్ పునఃకారణాత్ మనుషులందరూ నామార్గంలోనే ఉన్నారు నా నా స్వరూపంలోనే అంతర్భాగమై ఉన్నారు అని మీరు చెప్తున్నారే ఈ స్వరూపంలోనే అంతర్భాగమై ఉన్నారని చెప్ప చెప్పడానికి హేతు లేదు నీవు కాకుండా ఇంకొక దాంట్లో అంతర్భాగమై ఉండొచ్చు నిన్ను ఆరాధించకుండా మరొక వాళ్ళని ఆరాధించవచ్చు ఎవరిని ఆరాధించినా నన్ను ఆరాధించినట్టే ఎక్కడున్నా నాలో ఉన్నట్టే అని ఎలా చెప్పగలవు అని ప్రశ్న ఆ ప్రశ్నకి సమాధానమే తీసుకోవాలి ఇది ఉచ్యతే శాపుర్వహనీయమితి అని శ్లోకం చెప్తుంది ఈ శ్లోకం రేపు క్లాస్లో తెలుసుకోండి పూర్ణమే